ఆరోజు చెప్తుంది ఆమె పిణ విరుంది విట్టేనో ఘంటాకరణనే పోలే అని చెప్పేసి ఆమె చెప్తుంది ఏదో ఒక లాగా ఏమైనా శవం విందు పెట్టాను దేవునికి అని చెప్పేసి ఇదేమో వినడానికి ఆశ్చర్యంగా ఉంది శవం ది వింది విందు తెలుసు కదా ఫీస్ట్ శవం ది ఫీస్ట్ ఏమైనా పెట్టాను లాగా అని చెప్పేసి ఆ మెడెత్తుంది ఫస్ట్ది డెడ్ బాడీని లేపేసిన తొండమానలాగా అని అడిగింది ఇప్పుడు అడుగుతుంది శవంది ఫీస్ట్ పెట్టినా గంట లాగా అని చెప్పేసి ఇక్కడ ఎవరి ఘంటాకర్ణుడు అనే ఒక విందం ఇప్పుడు ఘంటాకర్ణుడు అనేవాడు మహా పెద్ద రాక్షసుడు ఘంటాకర్ణుడు ఘంటాకర్ణుడు పెద్ద రాక్షసుడు ఆయన మహాశివభక్తుడు మహాశివభక్తుడు అక్కడ ఆయన ఏం చేస్తాడంటే శివుని తప్ప ఇంకొక నామం చెవులకు పడకూడదు ఆ శివుము నామం తప్ప ఇంకొక ఏది చెవులకు పడకుండా ఉండడానికి ఆయన ఏం చేస్తాడంటే చెవులకు ఒక పెద్ద గంట కట్టేస్తాడు ఎక్కడన్నా మన హరి హరి హరి అంటే టకటక కొట్టేస్తాడు ఇట్లా చెవులని తలకాయ ఇట్లా ఊపేస్తాడు చెవులు ఊపేస్తే డైన్ డైన్ అనేది వినపడుతుంది కదా ఈ హరినామం చెవుల లోపల పోకుండా ఆపేస్తాయి అందుకే ఆయనకు పేరు కర్ణుడు కర్ణ అంటే చెవులు గంట అంటే పెద్ద గంట ఉంటుంది ఇవి ఆఫరింగ్ బెల్ అంత ఉంటాయి కొండపైన రాక్షసుడు గడ్డ అంత పెద్ద సైజు ఉండొచ్చు చెప్పలేము పెద్ద పెద్ద బెల్ చెవులకు ఎక్కడానా హరి హరివాణం అట్లాంటిది సౌండ్ వినపడిందని ఇంత తల ఊపుతాడు అది డాయిన్ డాయిన్ డాయిన్ డాయిన్ వినపడుతుంది ఇంకేం శివనామం తప్ప లోపల ఏ హరినామం లోపల పోకూడదు మా శివభక్తుడు అట్లా మెయిన్ ఉద్దేశం ఏమంటే ఇది రాకూడదు హరినామం చెవులకు పడకూడదు మహాశివ భక్తుడు తాను శివుడికి ఒకటే భక్తుడు అనే ఫీలింగ్ అనే పని ఏమే రోజు రాక్షసుడు నరమాంస భక్షకుడు ఎక్కడైనా ఎక్కడైనా ఎవరైనా తపస్సు చేస్తూ ఉంటాయి ఏదైనా ఒక బ్రాహ్మణులు కనిపిస్తూ ఉంటే మంచి ఎవరైనా కనిపిస్తే టక్క తింటాడు ముందు లావుగా అంత కొద్ది పుష్టి కనిపిస్తే టక్క తినేస్తాడు మంచి అది ఆయనకు ఫీస్ట్ నీ మన మనలాంటి బక్క వాళ్ళు తీసుకోవడం లావు లావు ఉండే వాళ్ళకి మాత్రం భయం అట్లా ఈ మంచి పుష్టి కనిపిస్తే ఇమీడియట్గా తినేరు పని ఏం ఇది లేదు కానీ ఎన్నాళ్ళని తింటాము ఏదనగాని తమిళ్ ఒక్కగా సామెత ఉంది మరుంది విరుంది మూడు నాళే అని చెప్పేసి ఎంత మంచి ఫీస్ట్ అయినా కానీ మెడిసిన్ అయినా కానీ మూడు రోజులు తింటే మంచిదని చెప్పేసి మెడిసిన్ కూడా రెగ్యులర్ కాకూడదు రెగ్యులర్ అయితే ఏదో ఒక రోగం వస్తాయి దాన్ని తిని తిని ఒక రోగం వస్తాయి ఫీస్ట్ కూడా మరీ రెగ్యులర్ కాకూడదు ఒక మూడు రోజు నాలుగు రోజు ఫీస్ట్ మంచిది మళ్ళీ ఎప్పుడు ఫీస్ట్ అంటే అది కూడా మంచిది కాదండి అదే ఎక్కువ ఫీస్ట్ కూడా ఉండకూడదు ఎక్కువ మెడిసిన్ కూడా తీసుకునే పని ఉండకూడదు అని చెప్తున్నారు అట్లే రోజు మా నరమాంసం తిని తిని ఆయన ఫెటప్ అయిపోయినాడు ఇదే ఎముకలు ఇదే తలకాయ ఇదే చెయ్యి కరకురు అని చెప్పేసి తిని తిని తిని బోర్ కొట్టిపోయింది దానికి ఇది ఏం జీవితం రసా కుక్క బతుకు రోజు ఒక్కొక్కరిని పట్టుకోవాలా ఈ ఎముకలు తినాలా మిగిలింది ఉమ్మాలా గలీజు కదే మాంసభక్షణం అనేది శరీరం అనేది పుణ్యమైన ఒక ఇది మాంసభక్షణం అంటే అది శరీరాన్ని ఒక శ్మశానం చేసేది అంతే కదా ఇదే మన ఒక యజ్ఞం ఒక మంట ఉంటుంది మంటకు మనము ఆకుకూరలు నెయ్యి బియ్యము లేకుండా ఏదో ఒక పండ్లు అదంతా వేసినప్పుడు దాన్ని ఏమంటారు యజ్ఞం అంటారు కదా అది యజ్ఞం కింద వస్తాయి మంచి ఒక మంట రగులుతూ ఉంటాయి దానికి నెయ్యి పోస్తారు సోమాయ స్వాహ ఇంద్రాయ స్వాహ వాళ్ళు వాళ్ళు యజ్ఞం అది యజ్ఞం అవుతుంది అది భగవంతుడికి సంబంధించింది అయిపోతుంది దాన్ని మంచిగా చేసినప్పుడు అదే మంటకు చనిపోయిన తెచ్చేస్తే అది ఏమవుతుంది శ్మశానం కదా శ్మశానాలు కదా మంట ఎలుగుతూ ఉంటుంది కింద నుంచి పై నుంచి బాడీ చనిపోయిన వస్తువులను తెచ్చి తెచ్చి వేస్తారు దానిపైన మళ్ళీ కొయ్య పెడతారు మళ్ళీ రగిలిస్తారు దాన్ని ఏమంటారు శ్మశానం అంటారు అట్లా ఈ శరీరం అనేది దేవాలయం లాగా ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ గోవిందాయ నమ మనం పెడతాం కదా కేశవాయ నమ నారాయణ నమ మాధవాయ నమ గోవింద నమ విష్ణవే నమ మధుసూదన నమ త్రివిక్రమాయ నమ వామనాయ నమ శ్రీధరాయ నమ ఋషికేశాయ నమ పద్మనాభాయన దామోదరం నమ శరీరము మా చైతన్య మాపలు అంటారు ఎప్పుడు ద్వాదశ పుండ్రలతోటి ఉండాలని చెప్పి ఊర్ధ్వ పుండ్రలతోటి ఉండాలి ఎందుకంటే దేవాలయం ఇది దీంట్లో అన్ని దిక్కులు భగవంతుడు ఉండాలి దీంట్లో మనం దీన్ని తెచ్చి చచ్చి చనిపోయిందని దీనిపైన లోపల వేస్తున్నామంటే దీన్ని ఏం చేస్తున్నాం మనము శ్మశానం చేస్తున్నాం ఉండే జంతువులంతా రోడ్లు పోయే జంతువులంతా పట్టుకుని పట్టుకుని దీంట్లో లోపల తోస్తున్నామంటే దీన్ని నీవు పొల్యూట్ చేస్తున్నాం శ్మశానం చేస్తున్నాం ఇది దేవాలయం దీని లోపల భగవంతుడు ఉన్నాడు దీని లోపల గర్భగుడి ఉంది పవిత్రంగా పెట్టుకోవాలా లోపల గర్భగుడి ఉంది లోపల భగవంతుడు ఉన్నాడు దీంట్లో ఎన్నో సంవత్సరం నుంచి ఉన్నాడు ఈరోజు రోజు నిన్నది కాదు ఏది ఇది మనం పుట్టినప్పుడు కాదు మనం ఈ శరీరం తీసుకున్న ముందే ఆయన ఉన్నాడు లోపల ఉన్నాడు పరమాత్మ ఉన్నాడు దీన్ని ఎట్లా ఉండాలి ఇది యజ్ఞభూమిలాగా ఉండాలి కదా దీనికి వస్తువులు వస్తువులేమే కూరగాయలు నెయ్యి పాల వెన్న అటువంటిది దేవుడికి నైవేద్యం పెట్టి తిన్నలా కానీ ఇది లోపల ఉండేదాన్ని మనము శ్మశనం చేయకూడదు దొరికింది దొరికింది వేసేసి వేసేసి శ్మశనం చేయడానికి కాదు ఎందుకంటే దాంట్లో ఆనందం రాదు నాలుగగా ఆనందం రావచ్చు కానీ లోపల పోయిన తర్వాత పాపని నీవు సంపాదించుకున్నావు అంతే కదా ఈ పాపంతో ఏం ఆనందం వస్తాయి ఏం ఆనందం రాదు అట్లా ఈ గంట కారణకు ఈ తిని తిని పాపమే తింటున్నాడు రోజు కానీ ఆ శరీరం అట్లా దొరికింది పాప నరమాంసం తిన్న ఆ దుష్టమైన శరీరం వచ్చింది రాక్షస శరీరం వచ్చింది పాప ఇంకా ఆయనకు వేరే మార్గం కూడా లేదు రోజు పోయి పోయి ఇటువంటిది వెతికేదో తినేది వెతికేదో తినేది ఏమో ఈ జీవితము కదా వెజిటేరియన్ లెక్క పడాడని కూడా లేదు మాంసం ఎక్కువ ఆ పళ్ళు అంత తినలేము కదా పళ్ళు గోర్లంతా వెంటికలంతా వస్తే ఉమ్మాల మళ్ళీ మధ్య మధ్యలో పాప ఆయనకి ఇబ్బంది పాప దీన్ని ఏం ఎవరు కనబెట్టినారని చెప్పి చైనా వాళ్ళలాగా చైనా వాళ్ళు కొద్దిగా అది కదలితే చాలు తినే వస్తాయి వాళ్ళు లెక్కలు అది కదలుతుందా అది తినే వస్తే అంతే వాళ్ళు తినరంటే ఇటువంటిది టేబుల్ కానీ ఏదైనా కనిపిస్తే ఈ టేబుల్ ఈ మైక్ దీనంతా తినరు ఎందుకంటే అది కదలట్లే అట్లే ఉంది కాబట్టి తినరు వాళ్ళకి మళ్ళీ అది జీవం ఉంటే తినే వస్తే దానికి దానికి ఏమీ ఇది లేదు అబ్బా ఒక్కొక్క చూస్తే వాళ్ళని వాళ్ళు ఏ జంతువులు మనకు అర్థమే కాదు మామూలు మనకి చైన్ నుంచి వచ్చే డివోటీస్ని అడిగినాను మీ ఊర్లో ఏం తింటారని ఒకసారి ప్రభు అడగండి అడగదండి ప్రభు అన్నారు లేదే మీకోసం ఏదో చేయాలా కదా ప్రభు అందుకోసం అడుగుతున్నాము మేము మా మేము ఇడ్లీ దశ తింటామని మీకు ఇడ్లీ దోశ చేసి నచ్చదు కదా అని ప్రభు మేము డ్యూటీస్ అయిపోయినాం కదా దానికి ముందుదైతే మేము చెప్తాం ప్రభు మీరు బాధపడదు మేము తినేది పారిపోయే దాంట్లో ఏరోప్లెయిన్ హెలికాప్టర్ జెట్ ఇటువంటిదంతా ఏం రాకెట్లు అంతా తిన్నాం మిగిలింది ఏదైతే ఎగురుతుందో దాన్ని పట్టేసి తింటాం నీళ్ళు పోయే దాంట్లో ఈ స్టీమర్ బోట్లు సబ్ సబ్మెరీన్ అంత ఉంటాయి కదా దాన్ని తిన్నాము ఇంకా దాంట్లో ఏమేం పోతుందో అన్ని పట్టేసి తింటాం మళ్ళీ భూమిలు పోయే దాంట్లో కూడా ఈ సైకిల్ రిక్షలు లారీలు ఇదంతా ఇదంతా తిన్నాము మిగిలింది ఏదైతే ఇక్కడ నుంచి అక్కడ కొద్దిగా కదలుతుందంటే పట్టేస్తాం దాన్ని మా ఊర్లో అదే పని దాన్ని పట్టేసి తింటాం అంతే ప్రభు మీరు దీంట్లో ఏదైనా చేయగలుగుతారని అడిగినాడు ఇంతకు ముందైతే మేము మేము తినేదో ఇటువంటిదే పైన పోయే దాంట్లో ఎగిరిపోయే దాంట్లో ఈ పెట్రోల్ పోసి వైట్ పెట్రోల్ పోసి ఎగురుతుంది కదా దాన్ని ఎంత తిన్నారు మిగిలింది పారితే చాలదు అట్లే దాన్ని ఎట్టొకటి పట్టే తినాల కింద కూడా అంతే నీళ్ళు ఆ బోట్లు అటువంటిదంతా అది ఏదో రన్ చేసేది కదా అదే తిన్నాం మిగిలింది ఇంట్లో నీళ్ళు కొద్దిగా ఆడితే చాలు అటు పక్క పట్టేసి తినడమే ఇంకా కింద ఉండే వస్తువులను అడగండి ప్రభు ఈ ఈ కాట్లు ఈ టేబుల్స్ ఇటువంటివి తిన్నాం కానీ ఇంకా కొద్దిగా మూవ్ అయితే బతికి ఉందాక తినడమే ప్రభుపాలు ఒకసారి సీక్రెట్ ఒక మహారాజు చెప్తున్నారు ఈ ఇంకా ఫ్యూచర్లో జంతు జన్మకు అంట చైనా వాళ్ళు జంతు జన్మానికి రెడీ అయ్యేవాడు అందుకడికి ఇప్పటికే ట్రైనింగ్ వాళ్ళకు దొరికిందంత తినేది ఎట్లా అని చెప్పేసి ఎందుకంటే జంత అయిన తర్వాత దొరికిందంత తినాలి కదా దానికి ముందే ట్రైనింగ్ కావాలి కదా అందుకే ఇప్పుడే ట్రైనింగ్ మళ్ళీ కొన్ని ఆఫ్రికా లాంటి ఊరు వాళ్ళని చెప్పినారు మా ప్రాపర్ సీక్రెట్గా అది వచ్చేసి ఆల్రెడీ జంతు నుంచి ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు అని చెప్పేసి ఎక్కువ దొంగలు ఉంటారు సౌత్ ఆఫ్రికా నుంచి ఎవరైనా వస్తే మీరు అడగండి వాళ్ళు మా మా ఇక్కడ టెంపుల్కి ఒకరు వస్తే ప్రభు ఈ బ్యాగ్ ఉండొచ్చా ప్రభు అడిగినారు ఇంగ్లీష్లో నేను మా ఏముంది ఏడు గంటలకు బ్యాగ్ ఇక్కడ వన్ ఓ క్లాక్ కూడా మీరు బ్యాగ్ వేసుకుని రావచ్చు మా ఏం భయం లేదంటే బ్యాగ్ ఉండొచ్చు కదా బ్యాగ్ ఉండొచ్చు కదా వాళ్ళ ఊర్లో బ్యాగ్ వేసుకొని పోవడానికి లేదంటే బ్యాగ్ వచ్చేప్పుడు బ్యాగ్ ఉండదని చెప్పేసి ఇక్కడ మన కంపౌండ్ వాళ్ళంతా చిన్న చిన్నగా ఉంది కదా ఆరు ఫీట్ ఏడు ఫీట్ ఉంది ప్రభు ఇది సరిపోతాయి కానీ మనకేమో కుక్కలు రాకుండా చాలు నైట్ కుక్కలు లేకపోతే పంది కుక్క లాంటిదంతా లోపలికి రాకుండా చాలు మనకేముంది ఇది సరిపోతాయని చెప్పినాం అవును ప్రభు మా ఊర్లో అంతా పద్నాలుగు ఫీట్లు పెట్టుకోవాలి మినిమం అని చెప్పేసి దొంగలు వస్తారు ప్రభు అని చెప్పేసి సౌత్ ఆఫ్రికా ఆమె చెప్పు చెప్తే బాధ కూడా నాకే అది ఎట్లంటే ఒకరు తెలిసిన వాళ్ళని పట్టుకుని వస్తారంటే తెలిసిన వాళ్ళని పట్టుకునేసి నేను చంపమని నేను ఏం చేయము ఆ నీ కాల్ బెల్ నొక్కాలా నీ ఫేస్ ముందు కనపడాలి వాళ్ళకి వాళ్ళకి తెలిసిన వాళ్ళని చెప్పి తలుపు తీస్తారు కదా మళ్ళీ ఒంటి దాన్ని పట్టుకుని పోతారంట లారీ పట్టుకుని వస్తారంట తీసుకుని పోవడానికి పక్కన దొంగలు అట్లా జీవితము డర్టీగా తయారు చేసి దొరికిందంతా తినేసి చైతన్యం చెడిపించుకొని ఏం ప్రయోజనం ఎన్నాళ్ళు దాంట్లో సుఖం ఉంది ఒక మనిషి తప్పు చేసేవాళ్ళ దాంట్లో ఆనందం అనేది పడనే పడదు ఇంకొక జీవిని బాధ పెట్టేసి ఇంకొక జీవిని జీవికుండా స్వతంత్రాన్ని తీసేసి తాను ఆనందపడాలనుకుంటే ఆ జీవి ఎప్పుడు ఆనందపడనే పడదు కదా మనకెంత బతకడానికి ఆశ ఉందా ఒక చేపకు కూడా ఒక మేకకు ఒక కోడికి ఒక పక్షికి పురుగులు కానిడికి ఉన్నాయి తాను బతకాలని ఉంది కదా జీవో జీవస జీవనం ఒక జీవి బతకాలని ఇంకా జీవి పైన ఆధారపడుతుంది అది వేరే విషయం అట్లని చెప్పి మనకి ఇన్ని కూరగాయలు ఉన్నప్పుడు ఇన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నప్పుడు ఇన్ని రకాల డ్రై ఫ్రూట్స్ భగవంతుడు పెట్టినప్పుడు ఇన్ని రకాల జ్యూసులు పెట్టినప్పుడు ఇంకొక ఒక్కొక్క ఊళ్ళో తినేది ఐటమ్స్ ఎన్ని మనకే తెలియదు కదా ఇన్ని రకాల పచ్చళ్ళు స్వామి ఏమంటావు ఎన్ని రకాల పచ్చళ్ళు ఎన్ని రకాల తాలింపులు ఎన్ని రకాల గ్రేవీలు ఇంక ఇదంతా వదిలేసి ఇంకా చైనీస్ ఫుడ్లు మొమ్మ స్వామి మనిషి పంది అర్థం కాదు అది ఎన్ని రకాలు ఒక తినడానికి చాక్లెట్లు ఐస్ క్రీమ్లు అది భగవంతుడు ఎవరికు జైలు ఉండేవాడు మనం భగవంతుని ధిక్కరించి వచ్చినవాడు నీవెందుకురా నీకు ఎక్కువ మేము అనుభవిస్తాం రా చూపిస్తామని అట్లా వచ్చినవాడు భగవంతుడు కొద్దిగానో కొద్దిగా మన పైన కసు ఉండింటే పో నీకేం తిండి పెట్టి మనని ఒకటి తిండి పెట్టకుండా చూసి ఉండొచ్చు కదా అంత పెద్ద ఉప్పు సముద్రం పెట్టిన వాడికి మనకు తాగి నీళ్ళు కూడా ఉప్పే పెట్టుంటే మన పరిస్థితి ఏమైంటుంది రోజుకు ఉప్పు నీళ్ళు తిని చావలిస్తుంది మనం అంతే కదా మన పైన ప్రేమంతో ఆయన మనం ధిక్కరించి వచ్చినప్పుడు కూడా మన పైన మళ్ళీ ప్రేమ పెట్టుకొని మనకు తాగడానికి మంచినీళ్ళు రకరకాల డ్రై ఫ్రూట్స్లు రకరకాల ఖర్జుర పండ్లు కదా కొంచెం గట్టిగా ఉండేది ఇంకా కొద్దిగా మెత్తగా ఉండేది ఇంకా తేనెలాగా సాఫ్ట్గా ఉండేది బాగా తీయగా ఉండేది రకరకాల సాసులు మళ్ళీ రకరకాల సమోసాలు కట్లెట్లు బోండాలు సూపులు అబ్బా అబ్బా మనిషికి ఒక్కొక్క <laughs> ఇంకొకటి వస్తాయి చూడు ఆ పదిహేను వందలకు పెద్ద ప్లేటు ఆడు ఏం మనుషుడు రాక్షసుడు దాన్ని ఎవరు తింటారు వెయ్యి రూపాయలకు ఒక ప్లేటు ఇంత పెద్ద ప్లేటు వందలాది ఐటమ్స్ ఈరోజు ఒక అయితే చూస్తుంటే దానికి దేవుళ్ళకు బెల్లు కొట్టుకుంటూ వస్తున్నారు ఆ ప్లేట్ పట్టుకొని మనిషి తినడానికి మళ్ళీ మనిషి తినడానికి అది ప్లేట్ వాడికి అది బెల్లు కొట్టుకుంటూ వస్తున్నాడు దాని వెనకాల అంటే ఏదో వాడు రాక్షసుడు వచ్చి కూర్చున్నాడులా తినరా అని చెప్పి పిలుచుకొని వచ్చినట్టు ఉంది <laughs> పెద్ద అందరు జరగండి జరగండి అని చెప్పి ఇంత పెద్ద ప్లేట్ పట్టుకొని వాడు ముందు పెట్టేస్తారు పదిహేను వందల బిల్లు తీసుకునేస్తారు వాడు ఏం తినగలుగుతాడు అన్ని రకాల కప్పులు ఒక పది కప్పులు తినగలుగుతారు అన్నీ అంత భగవంతుని ధిక్కరించి వచ్చిన వాళ్ళకి మనకు భగవంతుడు అన్ని తిండి ఉంది ఇక్కడ తిండి పెట్టినాడు ఇది సరిపోక ఆ జంతువులను కూడా తింటున్నామంటే కదా ఎంత అన్యాయమో దాన్ని తిని ఎవరైనా ఆనంద పడతారా దానివల్ల ఎవరు ఆనంద పడలేరు కదా మన తిండి మనకు సపరేట్గా ఇచ్చినాడు నూనె ఫ్రై చేసుకోవడానికి చేయడానికి వడలు దాన్ని మళ్ళీ పెరుగుడానికి పెరుగులు పెరుగు వడ చేసుకొని తిన్నాంలా సాంబార్ వడలు సాంబార్ కాలం పప్పులు కూరగాయలు ఇన్ని రకాల దానికి ఎన్ని రకాలు ఇచ్చేసి అది సరిపోక ఆ జంతువులు తినేదని అది లాగేసి మనము కదా అది సరిపోక ఆ జంతువును కూడా తినడం అంటే ఇంకా భగవంతుడు ఏమైనా మెచ్చుకుంటాడు మనం చూస్తే అది దాని పాటికి అది జంతువులు ఏ ఒక దీనికి మనం దాని ఫుడ్ని తిన్నుతుంది ఇంకొక దాని ఫుడ్ తినదు కదా దానిది ఏముంది అది తింటాయి ఆ ఉంది లేదా గడ్డి తింటాయి సాంబారో రసమో సాది రైస్ తింటే తింటాయి అంతేగాని ఏం దొరకలేదని చెప్పేసి ఆవు పోయి ఎలకలు తినేస్తాయా లేదు కదా దాన్ని తెలుస్తుంది మేము తినేది కాదండి జంతువు కూడా కొద్ది బుద్ధి ఉంది ఇది మనం తినేది కాదు మనం తినేది ఈ గడ్డిలు మాత్ర ఏదో పోన్లే ఎవరైనా ప్రేమంలో రెండు చపాతీలు ఇస్తే తింటాము ఏదో దోశలు ఇస్తే తింటాము అంతేగాని అది ఏదో ఈరోజు ఏం దొరకలేదప్ప ఏదో కోడి ఉంటే చూడని చెప్పేసి ఆవు పోయి రెండు కోడిలు తినడము ఏమైనా ఎక్కడ జరుగుతుందా ఇంకో కొంచెం మంది ధర్మ ధర్మం గురించి శాడిస్టులు కొంచెమంది ఉన్నారు వాళ్ళు అంటున్నారు అయ్యో మనం ఈరోజు మాంసం తినలేకపోతే రేపు అది మనం వచ్చి తినేస్తాయంట అందుకు వాళ్ళు తినేది పాప వాళ్ళు నాలుగిన తృప్తి కోసం తినేది కాదు ఇంద్ర సుఖ కోసం తినేది కాదంట వాళ్ళు సముద్రంలో ఉండే చేపలు మనం తినలేకపోతే ఆ చేపలంతా రేపు సముద్రం నుంచి దూకి బయటకు వచ్చేసి మన ఇంటికి వచ్చేసి అది మనం తినేస్తాయంట వాళ్ళ వాదం మళ్ళీ వాళ్ళు తినేది వాళ్ళు తినేది తప్పు అని చెప్పిన దానికి వాళ్ళకి వాదం దానికి ఇది సపోర్ట్ మళ్ళీ వాళ్ళ చేసేది ధర్మం అని చెప్పేసి కలియుగం ఒక ప్రభావం అవును చాలామంది వాదించేది మీకు తెలియదండి ఒకవేళ అది మనం తినలేకపోతే రేపు అది నిండిపోయి బయటకు వచ్చేసి మనం తినేస్తాయి ఏదో ఆ సముద్రంలో ఉండే ఇంత చిన్న చేపలు ఉంటాయి కదా ఆ రుయ్య చేప వచ్చి బయటకు వచ్చి మనం తింటాయి రేపు మనకన్నా వినేవాళ్ళకన్నా బుద్ధి ఉండాలి చెప్పేవాడికన్నా కొద్దిగా ఉండాలి కదా వాడికి వాళ్ళు అట్ట అంటున్నారు అలా మేక వచ్చి మనం తినేస్తాయి రేపు మేకలంతా నిండిపోయి అన్ని చోట్ల నిండిపోయి మన ఇంటికి వచ్చేసి గడ్డి దొరకలేక మన చెవులు కొరికి తింటాయి ఏమన్నా మేక కొద్దిగా <laughs> ఆలోచించాలి మనుషులు వాళ్ళు చాలామంది ఇది వాద నేను పర్సనల్గా విన్నాను మనం ఈరోజు కొన్ని కొన్ని స్టాటిస్టులు ధర్మం గురించి చెప్పేవాడు రేపు ఇది మనం తినలేదు పోతే రేపు ఇది మనం తినేస్తాయి అందుకు మనం తింటున్నాం వీళ్ళ ఇంద్రియ సుఖాలకు సరిపోక సేలంలో తయారయ్యే కోటీలు చూడాలా వీళ్ళు వీళ్ళ వాదానికైతే కుక్కలు తింటారు కదా వాళ్ళు వాళ్ళు కుక్కలు తింటారు ఇప్పుడు ఏమో కుక్కలు పెరిగిపోయి పెరిగిపోయి అనే చోట్ల మనుషులను తింటా ఉందా లేదు కదా వాళ్ళు కుక్కలు తినట్లేదు కొంచెమంది కుక్కను తినరు అదేమి పెరిగిపోయి పెరిగిపోయి ఏమే మనం తినట్లే కదా అంతే ఉంది దాని సంతానం భగవంతుడు ఎంత కావాలో అంతే పెట్టినాడు అదేమీ నిండిపోలేదు చాలామంది పంది తినలేని వాళ్ళు ఉంటారు అట్లని చెప్పి అన్ని చోట్ల పందిలు పెరిగిపోయి పందిలు పోయి వాళ్ళని తినడం ఏం జరగలేదు కదా ఇంతవరకు వాళ్ళ ఇంద్ర సుఖాలకు సరిపోక అక్కడక్కడ కోడి ఫాములు పెట్టేసి దాన్ని పెంచుకునేసి దాన్ని మూడు నెల మూడు నెలలు పెరిగే దానికి ఇంజక్షన్ ఇచ్చేసి నలభై రోజులే దాన్ని పెంచేసి మూడు కిలోలాగా తయారు చేసి ఇంకా వాడిని తిన్నవాడు కూడా ఆ కోడిలాగానే తయారవుతాడు మందు కోడిలాగా బుద్దుకుంటాడు వాడికి ఏం అర్థం కాదు రాత్రి పగల అని చెప్పేసి వాడిని అడిగిన కానీ నాన్న ఇది ఏం నాన్న అంటే నేను ఈ ఊరికి కొత్తదండి నాకు ఇది రాత్రి పగలు తెలియట్లేదు అంటాడు అంతే ఆ కోడి ఎట్లా మందుకుంటుందో బుద్ధుకుంటుందో వీడు కూడా అట్లా తయారవుతాడు దాన్ని తిని తిని మళ్ళీ వాదం ఏమే మనం తినలేదంటే అది నిండిపోయి మనం తినేస్తాయంటే అందుకు మేము తింటున్నాం దాన్ని అని చెప్పేసి వీడు నాలుగను కొయ్యరా ఇంద్రియ సుఖాన్ని తట్టుకోలేక నాలుగని నిగ్రహించలేక భగవంతుని ఇచ్చిన దాంట్లో తృప్తి చెందలేక ఇంకా ఇంకా ఇంకా నాలుగకి ఇంకా కావాలా ఇంకా కావాలా వెరైటీ తిని తిని లాస్ట్ పాపని పెంచుకునేసి వాడు తిన్న ప్రతి జంతు అక్కడ పైన వెయిట్ చేస్తూ ఉంటుంది అంత బుద్ధి రావట్లే ప్రతి కోడి ప్రతి మేక అక్కడ ఉంది నిన్ను కొట్టి చంపడానికి పైన పోయిన వెంటనే వచ్చేస్తాయి నీవేమేమి తిన్నావు ఎన్ని తిన్నావు భగవంతుని యొక్క అగ్రసన్నిధి యమధర్మరాజు దగ్గర అగ్రసన్నిధి బుక్లు ప్రతి ఒక్క అక్షర అక్షరాలు కరెక్ట్గా రాసి పెట్టి ఉంటారు చిత్రగుప్తుడి పార్టీ మలయధ్వజ అంత కోలధ్వజ అంత ఉంటారు వాళ్ళది గ్రూపు క్లియర్గా రాసి ఉంటారు నీవు చేసిన మంచిది అంతా చెడు ఎంత అని నీవు సండే సండే తిన్న కోడి ఎంత అని కూడా అడిగితే వాళ్ళు చెప్పగలుగుతారు నువ్వు తిన్న చేప ఎంత అని చెప్పడం చెప్పగలుగుతారు ప్రతి ఒక్క జీవితం ధర్మం గురించి ఏ మాత్రం భయం లేకుండా తన నాలిగని తృప్తి చెందని తృప్తి చేయడం కోసం ఇంద్రియాలను తృప్తి చేయడం కోసం రాత్రి పగలు కుక్కలాగా పనిచేసి ఆ పనికిరాన జంతువులంతా తినేసి ఆ పాపని పెంచుకునేసి మళ్ళీ హాస్పిటల్కి పోవడము మందులు తీసుకోవడము మళ్ళీ మళ్ళీ జన్మం తీసుకోవడము మళ్ళీ వీడు వీడు ఇన్ని చేపలు తింటే మళ్ళీ ఎన్ని జన్మలు వీడు చేపలుగా పుట్టాలా మళ్ళీ ఎన్ని జన్మలు ఆ చేపలు పైకి వచ్చేసి వీడు తినాలా ఆ జంతువులకు అరిచే బాధల్ని వినిపించకుండా అదేదో పాటలు పాడుతుంది అనుకుంటారు వీళ్ళు రేపు వీళ్ళు వీళ్ళు జంతువులుగా పుట్టినప్పుడు ఆ జంతువు మనిషిగా పుట్టినప్పుడు ఆడుకుంటా అంటుంది ఇది మేమే అర్చత కాదు ఇది అయితే పాప పాటలు పాడుతుంది అని చెప్పేసి ఏం దానికి అంత అర్థం కదా తప్పకుండా తెలుస్తుంది నన్ను చంపడానికి పోతున్నారని చెప్పేసి కానీ దాని బాధ అది ఎక్కడ పోతుంది భగవంతుడికి అర్థమవుతుంది కదా లోపల ఎంత బాధపడుతుందని ఆ బాధలన్నీ స్టాక్ పెట్టుకునేసి మనకు మనుష్య జన్మలు ఇచ్చినప్పుడు మనం దాన్ని తట్టుకోలేము ఇన్నాళ్ళు మనం భక్తి చేస్తున్నామండి దేవుడు మాపైన కరుణ్ణి చూపలేదు కన్నే తెరలేదు అంటారు ఇన్నాళ్ళు మనం చేసిన పాపని దేవుడు చూసి ఓర్చుకోలేదు అప్పుడు ఎవరని దేవు ఏమని అన్నారా అప్పుడు ఎవరు ఏమన్నట్లే ప్రతి సండే సండే పోయి నీ షాపు పోయి నిలబడి తింటా ఉన్నామే అప్పుడు ఏమైనా నీకు ఫీలింగ్ వచ్చిందా ఇదంతా ఈ పాపం ఎక్కడ పోతాయి నేను ఎప్పుడు దీన్ని అనుభవించబోతున్నాను ఏం లేదు సంపాదించితే తినేది సంపాదించితే తినేది ఇదా ధర్మం ధర్మేన హీన పశుభి సమాన నీకు జంతుకు తేడలేదంటుంది శాస్త్రం ఆహార నిద్ర భయం అవుతున్నాంచ ఈ నాలుగు నీ దగ్గర ఉంది జంతువుల దగ్గర ఉండి ఇదేం పెద్ద విషయం కాదు ఆహారం కోసం పాకలాడుతున్నాము జంతువులు కూడా ఉంది నీకు అట్లే భగవంతుడు ఒకవేళ నీ దొరికిందంత తిన్ను అని భగవంతుడు ఆశపడి ఉంటే నీకు పులిలాగా ఉంటాడు పులిలాగా పళ్ళు పెద్ద పెద్ద పళ్ళు ఇచ్చింటాడు పో పెరిగి తిన్ను ఎందుకు కోసి కోసింది ఎప్పుడెప్పుడో కోసింది తింటున్నావు ఎప్పుడో చెత్తింది చేపలు బోట్ నుంచి బయటకు రావడానికి ఒక రోజు ఒకటిన్నర రోజులు పడతాయి కొన్ని చేపలు బయటకు రావాలంటే బోట్లు వాళ్ళ ఆ సముద్రంలో ఐస్ వేసుకొని బయటకు తెచ్చేసి అది షాప్కి వచ్చేసి మళ్ళీ వాళ్ళు ఐస్ వేసి మళ్ళీ దానికి తీసుకొని వచ్చేసి వీళ్ళు ఫ్రిడ్జ్లు పెట్టుకొని మళ్ళీ రెండు రోజులు తెలిసి ఎందుకు ఆ కుళ్ళిపోయిందని తింటావు ఆ జంక్ ఫుడ్ ఎందుకు తింటున్నావు జంతువులాగానే ఫ్రెష్గా ఒక పిల్లి ఉంటుంది ఎలా కానీ అప్పుడప్పుడే పట్టేస్తే తినేస్తే అయిపోయింది మూతి కడిగేసుకుంటే కూర్చొని తిన్నానని చెప్పేసి ఎప్పుడెప్పుడు తెచ్చిందని తిని చచ్చకిన్నా ఫ్రెష్గా తినచ్చు కదా నీకు భగవంతుడు నీకు అది తినాలని నీకు డిసైడ్ చేసి ఉంటే నీకు అటువంటిది ఒక జీవం ఇచ్చింటాడు అటువంటిది బాడీ ఇచ్చింటాడు నువ్వు బుద్ధిందిరా నీకు అది తిన్నది రాదు తినేది మంచిది కాదురా అని కదా భగవంతుడు ఇంత మంచికి ఒక శరీరం ఇచ్చినాడు మంచి పళ్ళు ఇచ్చినాడు మంచి మంచి పేగులు ఇచ్చినాడు ఈ పేగులతోటి ఇది జంతువులను అరిగించే ప్లేగు కాదు నాన్న ఇది పాలో పండ్లో కూరగాయలో అన్నమో చపాతీలో ఇటువంటిది పడేది దీని లోపల బాగుంటావు నువ్వు నీవు ఏదైతే తినకూడదో దానే తినేసి ఇంక నీ ధర్మం గురించి ఏం అర్థమవుతుంది సుఖదేవ్ గోస్వామి మా భాగవతం చెప్తారు ఈ కృష్ణ కథ అనేది మాంసం తినే వాళ్ళకి ఎక్కదని చెప్పినాడు మాంసం నరం ఈ మాంసం తినే మనుషులు ఉంటారు కదా వాళ్ళకి భగవద్భక్తి గురించి నీవు ఎంతనా చెప్పు వాళ్ళకు లోపలికి పోదీదని చెప్పినారు ఎందుకంటే అది రుచి వాళ్ళకి ఆ రుచి ఉంది కాబట్టి ఈ రుచి వాళ్ళకి ఎక్కదు లోపల ఆ రుచి వదిలేసిన తర్వాతనే ఈ రుచి ఎక్కుతాయి భగవంతుడు డిసైడ్ చేసినాడు ఈ శరీరం ఇచ్చినప్పుడే ఈ శరీరం దీనికోసం అరే ఒక జంతు కరెక్ట్గా ఫాలో చేస్తుంది జంతువుకు తెలుసు నేను వెజిటేరియనా నాన్ వెజిటేరియన్ అని జంతుకు అర్థమవుతుంది కదా ఆ జంతు దాని ప్రకారమే ఉంటుంది కదా ఈ జంతు ఒక కుందెలనో లేకుండా ఒక చిలకనో నేనన్న పట్టుకో ఆ చిలక కొన్నిసార్లు చిల్లి తింటాయి గ్రీన్ చిల్లి కప్పకప్ప తింటాయి దానికి మాంసం పెట్టదు తినదు అది తెలుసు నేను తిన్న ఐటెం కాదండి అని చెప్పేసి మంచి జింకలు ఉంటాయి ఆవులు ఉంటాయి తెలుసు దానికి ఇది మేము తిన్న ఐటెం కాదు మేము గడ్డి తినాలా గడ్డి తినేస్తాయి ఈ మనిషి తాను గడ్డిలో తినేస్తాయి కూడా ఉన్న కూరగాయలనే తినేస్తాడు మన ఫుడ్ అదో తింటాడు ఆ జంతువుని జంతు పాప అదుతు దాను పట్టుకొని తింటున్నాడు అది బతకడానికి లేదు దాని ఫుడ్ ఉండడానికి లేదు ఆ ఫుడ్ కావాలా మందు ఫుడ్ కావాలా దాని ఫుడ్ కావాలా అది కూడా కావాలి ఎంత దురాశ మనిషికి ఇంకా దాంట్లో ఎక్కడ నెమ్మది పొందుతాడు ఆహార నిద్ర భయం అవుతున్నాం చె భగవంతుడు అన్నాడు నీకు ఈ నాలుగు జంతువుల దగ్గర ఉన్నాయిరా బాబు నీవేం పెద్ద విషయం కాదు జంతువులు తిండి విషయాలు నీకు ఎంత మేలుగొంది నీకేం స్పెషల్ ఎప్పుడు నిన్నర్దు మొన్నర్దు ఆరు నెలల ముందుదో ప్యాకెట్లు వేసి ఉంటారు బెస్ట్ బిఫోర్ ఎయిటీన్ మంత్స్ అని అంటే నీ పద్దెనిమిది నెలల వరకు పాత్ర తినచ్చు అని చెప్పి అర్థం కదా కదా ఇప్పుడు ఇప్పుడు మనుషులు ఇంకా ఘోరం ఆ ఫ్రిడ్జ్ వచ్చిన తర్వాత ఒక్కరోజు చట్నీ గ్రైండ్ చేసేది రెండు రోజు మూడు రోజు అదే చట్నీ ఫ్రిడ్జ్లు పెట్టేది తినేది ఫ్రిడ్జ్లు పెట్టేది తిన్నకు హాఫ్ అన్ అవర్ ముందు తీసేది తినేది తీసేది తినేది ఎన్ని రకాల చట్నీలు పాత కళలు ఒకే చట్నీ చేస్తారు ఆ రోజుకి ఆ రోజే ఖాళీ కథం ఈరోజు పొద్దు పోదు ఆ తొక్కులు ఈ తొక్కులు ఫ్రిడ్జ్లు ఎప్పుడు తొక్కులు రెడీగా ఉంటాయి ఎప్పుడెప్పుడుదో ఎప్పుడెప్పుడుదో తినేది మనిషి ఒక్కరోజు ఫ్రెష్ తినేది లేదు పాడలే ఆహార నిద్ర జంతువులు ఎక్కడైనా స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకుంటాయా ఎక్కడ లేదు మంచిగా నిద్రపోవట్లే కుక్కలంతా ఎంత బాగా నిద్రపోతాయి మనం వచ్చినప్పుడు కొద్దిగా లేచి ఏదో తిండి పెడతాడు కొన్ని తోకలాడిచి మళ్ళీ పోయి వేస్తాయి దాని మనిషికి ఫ్యాన్ కావాలా చలి ఎక్కువైతే ఈ రూమ్ హీటర్ కావాలా వేడి ఎక్కువైపోతే ఏసీ కావాలా దుప్పట కావాలా ఫ్యాన్ గాలి మన వైపుకే పడాలా కరెక్ట్గా ఏసీ గాలి మన ఒళ్ళుకి కరెక్ట్గా పడాలా దోమలు కొట్టుకోకూడదు దోమలకు ఒక ఆల్అవుట్ పనుకున్నప్పుడు కదా దోమలకు ఒక ఆల్ అవుట్ పెట్టుకోవాలా ఇప్పుడు అగరబత్తి వచ్చింది కంఫర్ట్ ఏదో పేరప్ప అది ఏం కంఫర్ట్ ఇస్తుందా ఫస్ట్ ఆల్ అవుట్ పెట్టేసి పెట్టేసి ఇంకా మనుషులు అవుట్ అయిన తరకు ఆల్ అవుట్ పోతూ ఉంటుంది కానీ ఒక దోమలు పోదు దానివల్ల ఆ దోమ కొన్ని దోమలు ఆల్ అవుట్ పైననే కూర్చొనేస్తాయి అది వదిలేస్తాయి తర్వాత అగరబత్తిలు వచ్చినాయి పొగలు ఆ పొగ తీసుకుంటే ఒక అగరబత్తికి దోమలు అయితే చనిపోతాయి అనుకుంటాను ఐదు అగరబత్తి అంటే మనని తీసుకుని పోతాయి కంఫర్ట్గా మనం పైకి వెళ్తామా కిందకి వెళ్తామా ఎక్కడ వెళ్తామో తెలియదు దోమల అగరబత్తిలు కొన్ని నిద్రలకు ఎన్ని సుఖాలు కదా దానికి ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కరు కావాల పక్కన పండుకోవడానికి సుఖం రావట్లే అయినా సుఖం రావట్లే జంతువులకి ఏమైనా ఉందా ఎక్కడ లైట్ కిందనో మనకు లైట్ పడకూడదు జీరో లైట్ ఆఫ్ చేయి లైట్ ఆఫ్ చేయి ఎవరు మాట్లాడకూడదు ఏ మాట్లాడదు నాకు నిద్ర వస్తుంది కదా తలుపు తీయకూడదు సౌండ్ పెట్టకూడదు సౌండ్ రాకూడదు నిద్రపోయేప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే కొద్దిసేపు నిద్రపోతాడు అది కొంచెంమంది గొరక కొట్టే సౌండ్ చూడు అపార్ట్మెంటే పడిపోతుందేమో అనిపిస్తుంది బుడబుడో బుడబుడో అని చెప్పేసి కొంచెంమంది ట్రైన్లు గొరక కొడతారు చూస్తే అయిపోతాం ట్రైన్లు గొరకలు వస్తాయి ఆ ట్రైన్ సౌండ్ని క్రాస్ చేసుకుని ఈ గొరక సౌండ్ బయటకు వస్తాయి ట్రైన్ సౌండ్ విపరీతంగా ఉంటాయి కదా అంత సౌండ్ని క్రాస్ చేసుకొని ఎవరు మన మన కంఫర్ట్లు ఇంత సౌండ్ దాన్ని చూసి ఎవరో ఒకరు ఉంటారు అదేమో ఏం సౌండ్ ఏం సౌండ్ ఒక అంత పండుకుంటాయి ఎంత బాగా పండుకుంటాయి ఏమైనా తెలుస్తాయా కదా మన్ని కోడిలు ఆ పావురాళ్ళు ఆ మేకలు ఆవులంతా పనుకొని సైలెంట్గా పండుకుంటాయి ఏం సౌండ్లే పాడలే ప్రశాంతంగా ఉంటాయి ఇంకా ఆహారంలో జంతువులు మనకిన ఉన్నాయి నిద్రలో మనకిన బెస్ట్ దానికి ఏసీ రూమ్ అవసరం లేదు ఏసీ అవసరం లేదు కరెంటు ఖర్చు లేదు ఫ్యాన్ అవసరం లేదు ఏం లేదు లైట్ ఆన్ చేసిన నిద్ర వస్తాయి లైట్ ఆఫ్ చేసిన నిద్ర వస్తాయి మనం మాట్లాడుతుంటే కూడా నిద్ర వస్తాయి మనం మాట్లాడలేకపోతే నిద్ర వస్తాయి సౌండ్ వస్తే నిద్ర వస్తాయి సౌండ్ రాకుండా నిద్ర వస్తాయి ఎటువంటి కండిషన్ దాకా నిద్ర వస్తాయి ప్రాబ్లం ఈ మనిషికి మాత్రం ఆహార నిద్ర రెండు జంతువులు మనకిన్న లీడింగ్లో అదే ఉన్నాయి మంచిగానే ఉన్నాయి దాని క్వాలిటీ చూస్తే క్వాలిటీ వైజ్ దాని కొద్దిగా మనకిన్న బెటర్గా ఉంది భయం అబ్బా ఎన్ని రకాల భయం మనిషికి ఎవరి ఇంటి తలుపు తీసినా మనిషి పోయి బయటకు చూసుకుని వస్తాడు మన ఇంటేనా అని చెప్పేసి భయం నైట్ <laughs> కొద్దిగా సౌండ్ వస్తే నిద్ర రాదు దయ్యమా దొంగల డబ్బులు ఉండేవాడికి దొంగలు దొంగలు అనే భయం <laughs> ఇంకా భక్తి గిక్తి లేనివాడికి దయ్యం ఉండొచ్చు దయ్యం ఉండొచ్చు అని చెప్పి అది ఏదో ఎలా కాటిపోతూ పోతూ ఉంటుంది అలా సౌండ్కి నిద్ర రాదు భయం కొద్ది సౌండ్ వస్తే నిద్ర రాదు కొద్దిగా ఎక్కడో ఒక చోట గొడవ అయితే నిద్ర రాదు ఏమైనా నిద్ర రాదు ఇంట్లో కొద్ది డబ్బులు ఉంటే నిద్ర రాదు బంగారం ఉంటే నిద్ర రాదు జంతువులకి ఏమైనా ప్రాబ్లం ఉందా ఏం లేదు కొద్దిగా భయం వచ్చినప్పుడు ఒక కుక్క అయితే కుక్క కిందకి వేసుకొని పరిగెత్తుకుని పోయి ఇంకొక చోట మంచి ప్రశాంతంగా పండుకుంటాయి ఈ మనిషి ఇంట్లో డబ్బులు ఉంటే వాడు ట్రైన్లు కూడా నిద్రపడరు ఇంటికి వచ్చినారా దొంగలు వచ్చినారా ఎత్తుకొని పోతారా అని చెప్పేసి ఇంట్లో డబ్బులు పెట్టి ఇంట్లో పెట్టుకుని కూర్చొని కూడా నిద్ర రాదు ఎప్పుడు ట్యాక్స్ వాళ్ళు వస్తారు ఐటీ వాళ్ళు వస్తారా వాడు పట్టుకుంటాడు వీడు పట్టుకుంటాడు అని చెప్పేసి ఆ భయం కదా బంగారం వేసుకుంటే భయం అబ్బా ఏ దొంగలు వచ్చి పెరుక్ಕೊಂಡು పోతాడా అని చెప్పేసి ఏం లేదంటే అది భయమే ఏం లేదే మనం ఎట్లా బతికేది రేపు ఏమైనా అయితే మనకు డబ్బులు లేదే అని చెప్పేసి రకరకాల భయం ఎందుకంటే ఆ అభయం యొక్క పాద పద్మాలని పట్టుకోలేదు ఏమంటారు మన తెలుగు మన అభయచరణ రవీందర్ అనే పాట ఉంది కదా బెంగాల్లో పాట ఉంది చూడు మనకు శ్రీనంద నందన అభయ చరణ రవీందరే అభయన అని ఒక పాదపద్మల్ని అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి వారు రాసిన బుక్కుల్ని చదవట్లేదు అందుకు భయం లోపలు వస్తూ ఉంది వస్తూ ఉంది ప్రభుపాదులు బుక్ చదువులేదు రే యోగక్షేమం కృష్ణుడు చూసుకుంటాడని ప్రభుపాదు ఎంత గట్టిగా ఉన్నారు డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత జలదూత బోట్ ఎక్కుని పైకి అక్కడ అమెరికా పోయి అంత ధైర్యంగా వచ్చినాడు కదా ఎందుకంటే కృష్ణుడి పైన పూర్తి ఫెయిత్ ఉంది అభయం బా భగవద్గీతలు భగవంతుడు ఏమంటాడు అది వచ్చేసి దైవాసుర సంపద్ విభాగ యోగంలో అంతా ఏమంటాడు భగవంతుడు ఇది మంచి గుణాలు అభయం ధైర్యంగా ఉండడం మనిషికి లేదు అది ప్రతి చోట భయమే ప్రతి చోట భయం జంతువులు మేలు మనకిన్న కదా ఇంకా ఆహార నిద్ర భయ మైథునాలు మైథున విషయంలో కూడా జంతువులు మనకిన మేలే ఎందుకంటే దానికి ఒక సీజన్ టైం అనేది ఉంటుంది ఆ సీజన్ టైంలో కలుసుకుంటాయి మరి దాన్ని బట్టి కదా తిరుగుతూ ఉంటాయి ఏ జంతు అయినా కానీ మనిషి దానికి ఒక టైం లేదు పాడలే దానికి ఒక మంచి రోజు లేదు చెడు రోజు లేదు ఏం లేదు నిత్య ఉద్వేగి ఎప్పుడు ఆయనకు కోరికలు వస్తూనే ఉంటుంది ఎప్పుడు థాట్స్ మారుతూ ఉంటుంది గుడి గోపురాలు అనేది లేదు బయట అని తెలియదు ఇల్లు అని తెలియదు సాధులతోటి ఉన్నాం బయట ఉన్నాం ఏం లేదు తన మనస్సుని నిగ్రహించలేకపోతున్నాడు మనిషి జంతువులు కొంచెం మేలుగొంది కొన్ని విషయంలో కానీ శాస్త్రం చెప్తుంది ఆహార నిద్ర భయమవుతున్నాలో అందరికి ఉండేదెబ్బ ఆయన ధర్మేనహీన పశుభి సమాన ధర్మం నీకు తెలుసుకోలేకపోతే ధర్మం నీకు రాదంటే నీ ఒక జంతువుకు సమానం అట్లా ఈ ఘంటాకర్ణుడు ఈ అన్ని రకాల పాపాలు కదా రోజు మాంసం తింటు మనుషులు మాంసం మనుషులు మాంసం తింటున్నాడు ఆయన రాక్షసుడు పాపలు చిన్నేసి తిన్నేసి తిన్నేసి ఆడికి ఏమైంది పాపం ఎక్కువైపోయి మనసుకు శాంతి లేకుండా ఈ జన్మం ఇంకా చాలా అనిపించింది వైరాగ్యం వచ్చేసింది పోయి శివుడిని పోయి అడిగినాడు స్వామి నాకు చాలు ఇంకా ఏమి నాకు ఇంకా బతకాలని లేదు ఏమి నాకు మోక్షం కావాలా నాకు భగవద్ధమ్మం కావాలని పోయి అడుగుతాడు ఇప్పుడు రా ఇన్నాళ్ళు ఈయనకి కోరికనే కలగలేదు ఇప్పుడు ఒక్కసారి నాకు భగవద్ధామ కావాలని అడుగుతున్నాడు ఏం కథ వేడదని శివుడు చూస్తున్నాడు లేదు స్వామి శివుడు సరే అలా చేస్తున్నాడు ఎందుకంటే శివుడికి ఆసక్తి లేదు భగవద్ధామని మోక్షనియాలంటే మళ్ళీ మనని ఎయిటీ ఫోర్ ల్యాక్స్లు రాకుండా చూసుకోవాలంటే ముకుందులు కావాలి దానికి ఆయన అన్నాడు ఇదంతా నా చేతులు లేదురా బాబు ఇదంతా కృష్ణుని చేతులు ఉండేది మోక్షం అనేది ముకుందుడు ఇవ్వాల కృష్ణుడు ఇవ్వాల నీవు ఆయన దగ్గర పో అని అయితే ఆయన అనుకుంటాడు స్వామి ఏమే శివుడు అడుగుతాడు ఏమైంది స్వామి నేను ఇన్నాళ్ళు నారాయణ హరి అనే మాటలు వినలేదు హరి అనే మాట వినకుండా ఉండడానికి కాదు ఇంత పెద్ద గంట కట్టుకొని తిరుగుతున్నాను నాకు ఇప్పుడు పోయి ముకుందుడు ఒక పాద పద్మాలు కూడా పోయి శరణ్ రావాలంటే ఆయన పోయి పాదాలు పట్టుకోవాలంటే ఆయన ఒప్పుకుంటాడా కదా ఇన్ని సంవత్సరం రాలేని వాడు ఒక్కసారి వచ్చేసి ఫస్టే కనిపిస్తున్నాడు వాడు నాకు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వమంటే అరే వీడు ఇంతరే కనపడలే నాకు ఒక్కసారి వచ్చి నా దగ్గర ఏం డబ్బులు అడుగుతున్నాడు పరిచయం లేదు పాడలేదు ఎవరు ఇరు కదా ఏదైనా పరిచయం ఉండాలి కొద్దిగా నా అందరు ఏమైనా అడుక్కోవాలంటే కొద్దిగా మనం కానీ పరిచయం ఉండాలి ఏం లేదు ఏం లేదు ప్రజలు పోయి డైరెక్ట్గా పోయి నాకు ఇంత డబ్బులు ఇచ్చాయి నాకు అది చేతి ఇచ్చా అంటే ఎవరు ఇస్తారు ఇంకా మోక్షం అనేది ఏమే డబ్బులకు దొరికి సంపద మాద భగవద్ అనేది అంత ఈజీ అయిన వస్తువు గొప్ప విషయమే ఇంతవరకు పరిచయం లేని ఆయన దగ్గర పోయి మనం డబ్బులు అడగడం అంత పెద్ద సా భగవంతుని ఒక సామ్రాజ్యం నాకు కావాలని అడగడము ఏమాత్ర ధర్మం శివుడు అంటాడు కృష్ణుడు అటువంటి వాడు కాదయ్యా నీవు ఇన్నాళ్ళు భక్తి చేయలేదంటే కూడా వదిలే ఇప్పుడు అన్న పోయి సరెండర్ అయిన స్వామి నీకు నీ పాద పద్మాలు నమ్ముకుంటానంటే కూడా ఆ పాతదంతా మర్చిపోయి ఈయన స్వీకరిస్తాడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహం తాం పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అదంతా ఏం పట్టించుకోడు ఇప్పుడు కానీ నీవు పోయి ఆయన పాదాల కింద పడుతున్నామంటే తప్పకుండా నీకు భగవతం ప్రాప్తిస్తాడు నీకు చేసేస్తాడు నేను తీసుకుని పోతాడు ఆయన లోకానికి నీవేం భయపడద్దు ఇప్పుడైనా పోయి అడుగు అవునా స్వామి పోయి అడగచ్చా భయము ఇంతవరకు ఆయన దగ్గర పోలేదు ఎక్కడున్నాడు ఏం కథ అని అడుగుతున్నాడు అయితే ఆయన అంటాడు ఆయన ఇప్పుడు బద్రికాడ బద్రి బద్రీనాథ్ ఉంది కదా బద్రీనాథ్ కూడా వస్తా ఉన్నాడు రుక్మిణితోటి వస్తూ ఉన్నాడు కృష్ణుడికి ఏమైందంటే అదే సమయంలో కృష్ణుడు కైలాసానికి పోవాల ఎప్పుడు కృష్ణుడికి రుక్మిణికి పెళ్ళి అయిపోయింది పిల్లలు పుట్టలేదు సో శివుడు ఒకసారి ఏం చేసినాడంటే తపస్సు చేసినాడంట శివుడు బాగా తపస్సు చేసి తపస్సు చేసి విష్ణు కోసం విష్ణు కోసం తపస్సు చేసి విష్ణుడు కనపడినాడు దర్శనం ఇచ్చినాడు దర్శనం ఇచ్చినాడు ఏం కావాలి వరం అడిగినాడంటే ఏం కలవరకడితే శివుడు అన్నాడంటే స్వామి ఇంక వచ్చి వచ్చి మిమ్మల్ని అందరూ పూజేస్తారు నన్ను ఎవరు ఇంకా కేర్ చేయరు కాబట్టి మీరు నా గురించి తపస్సు చేయాలని వరం ఏది నేను మూవీ గురించి తపస్సు చేసినాను ఇప్పుడు మీరు కూడా నా గురించి ఎప్పుడన్నా తపస్సు చేయాలని ఏంటంటే సరే నేను ఎప్పుడన్నా అవతారం తీసుకున్నప్పుడు నీ గురించి తపస్సు చేస్తానులే అని చెప్పేసి అట్లా కాదు ఒక పన్నెండు సంవత్సరాలు చేయాలన్నాడంటే కృష్ణుడికి కూడా అలవాటు ఉంది పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసుకునేసి పోని ఒక గురువు కావాలని చెప్పి సాంద్విని సాంద్వీపిని ముందు దగ్గర పోయినాడు ఏదో నేర్చుకున్నాడు కొన్నాడు మార్గదర్శనంగా ఉండాలా నేను కూడా గురుకులాలు చదివినాడు అని చెప్పి ఉండాలా దేవుడికి పుట్టినప్పుడు కూడా నేను ఒక గురువుని స్వీకరించిన అని చెప్పి ఉండాలా కానీ పోయి నేర్చుకున్నాడు కానీ పన్నెండు సప్తం పోయి శివుడు కొన్ని తపస్సుడికి ఆయన ఏం పని లేదా కృష్ణుడుకు శివుడు అదంతా ఏం కుదురుతూ నీవు వరం ఏం కావాలో అడిగినావు కదా నాకు ఈ వరం కావాలా నీవు కూడా ఒక పన్నెండు సంవత్సరం నాకు నా కోసం నీవు తపస్సు చేయాలని కృష్ణుడు ఇంకా సర్వజ్ఞుడు ఆయనకు తెలియలేంది ఏముంది సరేలే నేను చేస్తాను నీ కోసం పన్నెండు సంవత్సరాలు అంతే కదా చేస్తాను తపస్సు చేస్తాను నిన్ను గురించి తపస్సు చేస్తాను అన్నాడు అట్లా అదే సందర్భంలో రుక్మిణి కూడా ధైర్యం లేదు నీవెక్కడ తపస్సు చేస్తావు స్వామి అని చెప్పి చమ్మ కూడా పొల్లు తినేసి పనుకునేవాడు మూడు పూటకు రుక్మిణి వండి వండి పెడతా ఉంటుంది సత్యవమ్మ అది ఇదని తెచ్చి పెడతా ఉంటుంది చామరం వేస్తూ ఉంటారు ఇంక పదహారు వేల నూట ఎనిమిది భార్యలు ఉన్నారు ఇంకేముంది ఇంత భోగలు మునిగిన వాడు ఈయన ఎక్కడ తపస్సు చేసేది ఇంక రుక్మిణి కూడా పిలుచుకొని పోయినాడు రుక్మిణి కూడా ఒక చూడాలనింది అవునా ఈ మన స్వామి తపస్సు కూడా చేస్తాడు ఒకసారి చూడాలి ఈయన ఎక్కడ తపస్సు చేసేది అని చెప్పేసి ఇంత భోగ మధ్యలో తిరిగే స్వామి ఎక్కడా యోగిల్లాగా తపస్సు చేయడం నేను కూడా చూడాలని ఆమె కూడా ఉంది నీరు రుక్మిణి నేను తపస్సు ఎవరు చెప్పింది నేను తపస్సు కూడా చేయగలుగుతాను రా తీసుకుని పోయినారు కైలాసకు పోయే దారులు ఉన్నాడు ఎందుకంటే శివుని కొన్ని తపస్సు చేయాలి పిల్లలు లేరు శివుడు కొన్ని తపస్సు చేసుకుని శివుని మెప్పించుకొని ఏదో పిల్లలు పుట్టాలని ఆయన ఒక ఆయన దాంట్లో ఒక ఇది ఆయనకు అది ఆనందం లాగా ఉంది రుక్మిణికి ఏమో ఈ పన్నెండు సంవత్సరాలు నేను తపస్సు అంటే నేను ఆయన పక్కన ఉండాలంట మళ్ళీ నేను పిల్ల ఆమె ఆమె బిడ్డ అనేది ఇద్దరు కావాలి కదా భర్తకు కావాలని చెప్పి భార్య వద్దు అనుకుంటే పిల్లలు పుడతారా లేదు కదా భర్తకు కావాలని ఉండాలి భార్య కూడా కావాలని ఉండాలి సరే నీవు కూడా నీకు కూడా పిల్ల కావాలి కదా రా నాతోటి మళ్ళీ అని చెప్పేసి భార్యను పెట్టుకొని పోయినాడు ఇంకా రుక్మిణి పాప ఆ చలికి పోతా ఉంది బద్రీనాథ్ కైలాస వైపుకు పోయి చేసినాడు చేసినాడంటే అది ఇంకా భలే కామెడీ తపస్సు ఇంకా కూర్చున్నాడు కూర్చొని పన్నెండు సంవత్సరాలు కదా వాళ్ళకి మనలాగంత అప్పుడు ఇదంత టైం పీస్ అంత లేదు వాళ్ళకి లెక్క ఈ గ్రహాలది లెక్క ఇక్కడ ఉండే గ్రహం ఇప్పుడు ఒక జ్యోతిష్యం తెలిసిన వాళ్ళకైతే ఐడియా ఉంటాయి అశ్విని భరణి కృతిక ఒక మూడు నక్షత్రం ఉంటాయి మూడు నక్షత్రాలకు నాలుగు ఒక్కొక్క నక్షత్రాలకు నాలుగు నాలుగు పాదాలు అని చెప్తారు ఒక రాశి లోపల తొమ్మిది పాదాలు ఉంటాయి అంటే ఈ తొమ్మిది పాదాలని సూర్యుడు క్రాస్ చేయాలంటే థర్టీ వన్ డేస్ పడతాయి అట్లా ఎనిమిది పాదాలు ఉంటాయి ఈ ఎనిమిది పాదాలు ఈ తొమ్మిది పాదాలని క్రాస్ చేయాలంటే thirty days thirty one days అట్లా పడతాయి అట్లా ఈ తొమ్మిది దీన్ని కవర్ చేయాలంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పడతాయి మేషరాశి నుంచి మళ్ళీ మేష వృషభ మిథున కర్కటక సింహ కన్య తుల వృషిక ధను మకర కుంభ మీన అట్లా పన్నెండు రాశులు ఉంటాయి అశ్విని భరణి కృతిక రోహిణి మృగశీర ఆద్ర పునరసు పుష్య ఆశ్లేష అట్లా వస్తుంది నక్షత్రాలు అట్లా ఒక్కొక్క రాశి నుంచి ఇట్లోకి రౌండ్కి వస్తే వన్ ఇయర్ పడతాయి సూర్యుడుకు చంద్రుడుకు రెండున్నర రోజు పడతాయి ఒక రాశిని క్రాస్ చేయాలంట చాలా స్పీడ్ చంద్రుడు అందుకు మనసుకు శాస్త్రంలో జ్యోతిష్యంలో మనస్సుకు ఆయన పోల్చినారు చంద్రుడిని ఎందుకంటే భలే పరిగెత్తుతాయి చంద్రుడు ఈయన వచ్చేసి అన్ని రోజులు స్పీడ్ పరిగెత్తేది ఈయన వచ్చేసి రెండున్నర రోజులు పోతాడు తిరుగుతాడు అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది గురువుకు ఒక సంవత్సరం ఇదే తొమ్మిది పాదాలని క్రాస్ చేయాలంటే గురువుకు ఒక వన్ ఇయర్ పడతాయి అట్లా రావుకేతులకి అయితే ఒకటిన్నర సంవత్సరం పడతాయి ఈ తొమ్మిది పాదాలని క్రాస్ చేయడానికి కుజా అనే ఒక గ్రామం ఉంది మంగళ అంటారు మార్స్ అంటారు ఇంగ్లీష్లో దానికి ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది శనికి కుంటుకొని కుంటుకొని నడు నడుస్తారు శని శని కొద్దిగా కుంటాడు కుంటుకొని కుంటుకొని పోవాలి హ్యాండిక్యాప్ శని ఆయనకు రెండున్నర సంవత్సరాలు పడతాయి మంద అంటారు కొద్దిగా స్లో పోయేవాడు అట్లా ఒక రాశిని ఆయన క్రాస్ చేయాలంటే రెండున్నర సంవత్సరాలు పడతాయి అట్లా ఒక్కొక్క గ్రహాలకు ఇన్నిన్ని రోజులనే ఉన్నాయి ఇది క్రాస్ అవడానికి వీళ్ళ లెక్క ఏమే ట్వెల్వ్ ఇయర్స్ అవ్వాలా పోయి కూర్చున్నాడు పక్కన రుక్మిణి ఆతురతోటి కూర్చునింది పాప ఇంక ట్వెల్వ్ ఇయర్స్ కూర్చోవాలి కదా మనం ఓం నమ శివాయ మంత్రం చెప్పుకుని కూర్చోవాలి కదా ఆమె కూడా పక్కన కూర్చొనింది పన్నెండు సంవత్సరాలు కూర్చుంటుంది అనుకునేది ఆమె కూడా భర్త ఏంలే కూర్చున్నాడు కృష్ణుడు ఓం నమ శివాయ చెప్పుకోవడానికి కూర్చున్నాడు సూర్యుడు కరెక్ట్గా అక్కడ ఉన్నాడు సూర్యుడు ఉన్నాడు పరిగెత్తుకొని పన్నెండు రౌండ్ రావాలని ఒక రౌండ్ మేష నుంచి పరిగెత్తితే మళ్ళీ మీనకు వస్తే వన్ ఇయర్ అవుతుంది పరిగెత్తాలా ముప్పై అది కాదు ముప్పై ఒకటి రోజు కాదు పరిగెత్తాను ఆయనకు స్పీడ్గా పరిగెత్తేసి ఒక రౌండ్ రెండు రౌండ్ మూడు రౌండ్ నాలుగు రౌండ్ ఐదు రౌండ్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు అయిపోయింది గురువుకు సంవత్సర పడతాయి ఆ వాళ్ళది గ్రహ లెక్క కదా ఈ గ్రహం ఇంతకుముందు ఇట్లా ఉండింది ఆ ఎస్ట్రాలజర్స్ కడిగితే తెలుస్తుంది పన్నెండు సంవత్సరం ఇది ఎక్కడ ఉంటుందంటే వాడు కరెక్ట్ ఇది ఇక్కడ ఉంటుంది చెప్పగలుగుతారు గురువు అన్నాడు నీకెంత టైం పెడతాయింది స్వామి ఇక్కడ వన్ ఇయర్ ఉంటాను నేను వన్ ఇయర్ పడితే ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి పరిగెత్తాలా సూర్యుడు లాగానే నువ్వు పరిగెత్తాలని ఇంకా వాడు పాప వన్ ఇయర్ తొమ్మిది పాదాలు క్రాస్ చేయాలంటే వన్ ఇయర్ పడతాయి వాడుకు ఆ వన్ ఇయర్ కాకుండా ఈయన పన్నెండు రాసిని ఇంకా సూర్యుడు అంత స్పీడ్ ఈయన కూడా అదే స్పీడ్లో పరిగెత్తున్నాడు రిన్ రిన్ రిన్ రిన్ ఆయన పరిగెత్తే ఆయన ఉంటుంది ఆయన ప్లేసులపై నిలబడినాడు పన్నెండు సంవత్సరాలు అయిపోయింది అక్కడ శని శనిని పిలిచినట్టు రాని నీకెంత స్వామి నేను కాలు కొద్దిగా ఇది నాకు హ్యాండిక్యాప్ పరిగెత్తలేను రెండున్నర సంవత్సరం నాకు ఒక ఇక్కడ నుంచి ఇక్కడ పోవాలంటే రెండున్నర సంవత్సరం పడతాయని రెండున్నర సంవత్సరం మేష నుంచి వృషభకు పోవాలంటే వృషభ నుంచి మిథున పోవాలంటే మళ్ళీ రెండున్నర సంవత్సరం ఐదు అయిపోయింది సరే మిథున కరకట కలిపితే మళ్ళీ ఐదు పది అయింది మళ్ళీ నీవు సింహంకి రాస్తే మళ్ళీ ప పన్నెండున్నర సంవత్సరాలు అంత కావాలి స్వామి నాకు అదేం లే వాళ్ళు ఎంత స్పీడో నీవంత స్పీడు శక్తి ఇచ్చేది భగవంతుడు కదా అన్ని గ్రహాలకు నేను అంటున్నాను పరిగెత్తు నీ పరిగెత్తగలుగుతావు పరిగొన్నాడు ఇంక వాడు ఎప్ప కుట్టుకొని కుట్టుకొని కుట్టుకొని పరిగెత్తినాడు వాడిపోయి అక్కడ పోయి నిలబడినాడు ఇంక ఇంకొకడు ఉన్నాడు వాడిని పిలిచినాడు నీకెంత టైం కావాలి రాని స్వామి నాకు నలభై ఐదు రోజులు కావాలి ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి అని వాళ్ళ కెపాసిటీ కదా డస్టర్ కార్ ఉంది సైకిల్ ఉంది టీవీఎస్ ఉంది మళ్ళీ ఏదో బుల్లెట్ ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంటాయి అన్నీ దాన్ని ఒకే స్పీడ్లో పోమంటుంది పోతుందా పోదు కదా సైకిల్ వాడు సైకిల్ స్పీడ్ ఉంటాయి పాప బుల్లెట్ వాడు కొద్దిగా సీసీ ఎక్కువ ఉంటే కొద్దిగా స్పీడ్గా పోగలుగుతాడు అడ్డ డస్టర్ లాగా పోవాలంటే అవుతుందా చంద్రుడు డస్టర్ లాగా జీ అని పోయి వచ్చేస్తున్నాడు అంతే కృష్ణుడు ఏం లేదు సైకిల్ కూడా అదే స్పీడ్లో పోవాలని ఆయనకు పన్నెండు సంవత్సరాలు అవ్వాలి కదా ఇప్పుడు ఎట్టో ఒకటే పాప సైకిల్ని ఎట్లా తీసుకుని పోయినాడు ఆయన శనిని కూడా అదే స్పీడ్లో పోమంటున్నాడు ఇంకా అది పాప ఎట్ట తొక్కినాడు ఆ గ్రామం పాప ఆ శనికి రెండు చక్రాలు ఉంటాయి శనికి రావు చూసినా కదా ఇట్లా ఒక రౌండ్ ఇట్లా ఒక రౌండ్ ఉంటాయి శనికి అయితే ఒక సపరేట్ ఒక ఉంటాయి సైడ్లో ఈ గ్రహాలు పాప ఈ కృష్ణుడికి భయపడి అది పరిగెత్తుతున్నాయి పరిగెత్తుతున్నాయి ఒకటెనకల ఒకటెనకల ఒకటెనకల పరిగెత్తుతున్నాయి పరిగెత్తున్నాయి రావు పరిగెత్తుతున్నారు సూర్యుడు పరిగెత్తినాడు చంద్రుడు అయితే చక్రంలాగా పోయినాడు ఎట్ట పోయినాడు ఎట్టొచ్చినాడు అర్థం కాలే ముందే స్పీడ్ ఎక్కువ పాప మందమైన గ్రహ శనిగ్రహం కూడా పరిగెత్తింది ఒక రాశి రెండున్నర సంవత్సరం అయింది ఏ ఇంకా ముందు ఇంకా పరిగెత్తింది ఐదు సంవత్సరం అయింది ఇంకా సరిపోలేదు ఆహా ఏడున్నర సంవత్సరాలు ఇంకా ముందు పోయింది ఇంకా సరిపోలేదు ఇంకా ముందు పోయింది పది అయిపోయింది ఇంకెంత కావాలంటే ఇంకా రెండు పెండింగ్ అయ్యో మళ్ళీ <laughs> మనం తొమ్మిది గంటల తర్వాత జపం చేస్తాం కదా అది ఎంత చేసినా ఎంత చేసినా మాల పోనే పోదు టైం చూస్తున్నాం అయ్యో పనుకునే టైం అయింది మాల అట్టే ఉంటుంది పనుకునే టైం అయింది మాల అట్టే ఉంటుంది కొన్నిసారి ట్రైన్లు ఎంత జపం చేసినా ఇరవై నిమిషాలు ఒక్కొక్క మాల కూడా కాదు చూ మాల చూస్తున్నాము సాక్షి మాల చూస్తున్నాము అట్లే ఉంటాయి కదలకుండా కదలకుండా అట్లా పాప షాని పరిగెత్తుకుని పరిగెత్తుకుని పోయి పోయి పోయి ఎట్టో అక్కడ పన్నెండు సంవత్సరాల తర్వాత ఎక్కడ పోవాలన్నా ఈ ఒక చంద్రుడు పోయే స్పీడ్లో పోయేసినాడు అట్లుంటుంది ఫ్లైట్ని సైకిల్ని రెండు సేమ్ స్పీడ్లో తీసుకొని పోయినట్లు ఉండింది అది దానికి ఫ్లైట్ కట్టాలి కానీ లేకుండా ఆ సేమ్ స్పీడ్లో పోవాలంటే ఎంత కష్టం ఉంటే పాప భగవంతుడు దయ ఈ గ్రహాలంతా పోయి కూర్చొనేసింది పన్నెండు సంవత్సరాలు అయిపోయింది రుక్మిణి ఏమండి అది అయ్యా కూర్చో నువ్వు నీవు ఒకలాంటి ఇంకా పన్నెండు సంవత్సరాలు కూర్చో నాది అయిపోయింది చాండీ అంది అన్ని గ్రహాలు వచ్చిందా లేదా ఎక్కడ ఉన్నాడు చెప్పు నిన్న మనం జపం చేసేటప్పుడు ఎక్కడ ఉన్నాడు సూర్యుడు అవునండి అక్కడ ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అవును పన్నెండు అయింది సరే వేరే గ్రహాన్ని చూడు ఒకసారి గురువు ఎక్కడ ఉన్నాడు చూడు అవును గురువు నిన్న మనం చూసినప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మేషలు ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు ఎక్కడ వచ్చినాడు ఇప్పుడు మీనకు వచ్చినాడు అంటే ఎంత అయింది పన్నెండు అయిందండి పన్నెండు సంవత్సరాలు అయింది అయినట్టే కదా మరి ఏమి నీకు డౌట్ బాగా చూడు అన్ని గ్రహాలు చూడు అక్కడ ఉంది అన్ని గ్రహాలు చూపిస్తున్నాడు చూడు అది అక్కడ ఉండింది మనం శవం స్టార్ట్ చేసేటప్పుడు ఇప్పుడు అక్కడికి వచ్చేసింది అని టెన్త్ అయింది వాళ్ళకి తెలుసు కదా భగవంతుడు జ్యోతిష తెలుసు పన్నెండు సంవత్సరాలు అయినట్టే వాళ్ళది టైం అంతా అట్లా లెక్క కదా అయితే పన్నెండు అయినట్టేనా పన్నెండు అయిపోయింది అయితే మనకి ఇంకా చూడు దొరకలిసిందేనా అంతే ఆయన చెప్పింది పన్నెండు సంవత్సరం కాదండి మీరు పన్నెండు సంవత్సరాలు ఓం నమ శివ ఎన్నిసార్లు చెప్పినారు నేను చెప్పింది ఒకసారి నేను చెప్పింది ఒకేసారి ఓం నమ శివాయ నేను ఎక్కువ చెప్పలేదండి పాప ఆ రోజు శివుడు ఎంత కష్టపడి కష్టపడి జపం చేయను ఒక సంవత్సరం అవసరం కృష్ణుడు దొరికినాడు ఏదో వేరే వారం మీద ఉండొచ్చు కదా ఈ కృష్ణుడు తెలివి కూడా ఈ వరం అడిగేది పోయిపోయి నువ్వు కూడా నా గురించి జపం చేయాలని ఆయన కూడా కృష్ణుడు కూడా తెలివితో సరే ఒప్పుకున్నాడు ఏదో అప్పుడే నాకు ఈ శ్మశానం వద్దండి ఒక మంచి ఇల్లు కట్టేయమంటే శ్రీకృష్ణుడు కట్టి ఉంటాడు కదా ఆ చెట్టు కింద నిందు కూర్చునేది ఆ ఈమంలో ఆ ఇసు మధ్యలో ఏదో మంచి నాకు నాకు కూడా ఒక వైకుంఠం లాగా మంచి ప్యాలెస్ ఇమ్మంటే మంచి ఉంటాడు అది అడగకుండా మీరు కూడా నాలాగానే జపించాలా మీరు కూడా నన్ను మెప్పించాలా నేను కూడా మీకు వరం ఇయ్యాలా సరే ఇంకేముంది ఫ్రెండ్ కదా పిల్లలతోటి ఒక్కోసారి తండ్రి ఓడిపోయినట్లు అక్కడ నటిస్తాడు కానీ ఓడిపోయేది కాదు పిల్లలకు ఒక సాటిస్ఫాక్షన్ పిల్లలకు ఒక ఆడుకోవడానికి ఎవరు ఉంటుంది ఇంకా తండ్రి వచ్చినప్పుడు పాప ఆయన ఆయన పని ఎంత అయ్యా ఇంకోటి వస్తున్నాడు ఇక్కడ ఆడుకోదాం ఆడుకోదాం అని చెప్పేసి ఇంకా తండ్రి కావాలని చెప్పి పిల్లలు విన్ అయ్యే విధంగా చేస్తారు ఇంకా కృష్ణుడు ఇంకా సరిలే ఇంక ఇంక ఇంకేమని చెప్పింది శివుడుకు సరిలే నేను ఆ తపం చేస్తాను నీ గురించి అని ఒప్పుకున్నాడు తపం చేసుకున్నాడు చేసుకునేసి ఒక్కసారే చెప్పినాడు అంతే ఓం శివ అన్ని గ్రహాలు వచ్చేసి స్వామి పన్నెండు అయిపోయింది స్వామి అయిపోయింది అందరిది అయిపోయింది పన్నెండు సంవత్సరాలు అందరిది అయిపోయింది అందరు పాప లైన్లో ఒప్పుకున్నారు పాప ఆ కుంటోడు కూడా పరిగెత్తినాడు మీడియం స్పీడ్ వాడు పరిగెత్తినాడు హై స్పీడ్ వాడు పరిగెత్తింది ఒక్కొక్కరు ఆర్పిఎం చేంజ్ చేసుకుని పోతా ఉన్నారు స్పీడ్ స్పీడ్ స్పీడ్ స్పీడ్ పాప అందరూ వచ్చేసినారా శివుడు వచ్చేసినాడు వీడు తపస్సుకు మెప్పించుకొని శివుడు వచ్చినాడు పన్నెండు సంవత్సరం అయింది అప్పుడే ఆయన కూడా పైకి చూస్తున్నాడు రాలని చెప్పిన అయిపోయింది పన్నెండు అయిపోయింది మొన్న మేము అక్కడ ఉన్నాము మేము అక్కడ ఉన్నప్పుడు స్టార్ట్ చేసినారు తపస్సు మేము ఇక్కడ వచ్చినామంటే శివుడు కూడా లెక్క పెట్టినాడు అవును ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండు అయిపోయింది అప్పుడే నాకేదో మీరు ఒకసారి చెప్పినట్టు అనిపించిందే సర్లే ఏదో భగవద్ మాయ మనకు అర్థం కాదు కదా కృష్ణుడు మాయ సరే ఇంక వరం ఏం కావాలి ఇంకా చెప్పినాడు కదా తప్పని చేసి వరం తీసుకోవాలని చెప్పి వరం ఏం కావాలి సరే మాకు ఒక మంచి పిల్లడు కావాలి వరం తీసుకున్నాడు ఏదో ఆ పర్పస్ అది జరిగింది అక్కడ అంతే ఈ గంటాకర్ణుడిపోయి ఆ మధ్యలో ఎక్కిపోయినాడు శివుని దగ్గర పూర్తి అడిగినాడు ఎట్టున్నాడు ఆ స్వామి ఎట్లా ఉంటాడు ఏం చేస్తాడు ఎట్లా అవి ఒకటి చెప్పినాడు ఆ తెలివికి మనం పనికిరాదురా ఆ తెలివి ఆ స్వామికి ఉండే తెలివి స్వామికే ఇంకెవరికి లేదు స్వామికి ఉండే అందం స్వామికే ఇంకెవరికి ఉండదు ఇట్లా వనమలం ఉంటుంది నమల ఉంటుంది కళ్ళు ఇట్లా ఉంటుంది ముక్కు చంపంగి ఫ్లవర్ లాగా ఉంటుంది చెవులు తామరలాగా అందంగా ఉంటుంది తామర పూలు ఒక ఆకులాగా ఇదిలాగా పెటల్లాగా ఉంటుంది దళంలాగా ఉంటాయి అందమైన కళ్ళు ఉంటాయి అందమైన పెదవులు ఉంటాయి విశాలమైన చెస్ట్ ఉంటాయి అజాను బాగా ఉంటాడు మంచి అందమైన ఎల్లో కలర్ది ఒక దోతి కట్టుకొని ఉంటాడు ఈ ముత్యాలది ఒక మాల వేసుకొని ఉంటాడు ఆయన్ని చెప్తే ఈయన చూస్తాడు అరే మా బాస్ శివుడు చెప్పిన పర్సన్ ఈయన నమల్పించి ఉందా నమల్పించి ఉంది కళ్ళు అందంగా ఉందా ఆ కళ్ళు అందంగా ఉంది అవి ఈయనే చెవులు చూస్తున్నాడు చెవులు అందంగా ఉంది అయితే ఆ ఫేస్ అబ్బా మన్మత మన్మతుడు ఇంత సౌందర్యం ఆ దోతిలు ఆ అందము ఆ కడుపు ఆ పాదాలు వా ఈయనే ఈయనే మా శివుడు చెప్పిన స్వామి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈయనని పాదాల కింద పడినాడు బద్రీనాథ్ కడ ఇప్పుడు కూడా బద్రీనాథ్ కడ ఆ ఏరియా పోతే చూడొచ్చు గంట కన్న ప్లేస్ అంత ఉన్నాయి బద్రీనాథ్లో అంత అట్లా ఇంకా స్వామి దగ్గర పోతే ఖాళీగా పోకూడదు అన్నాడు కృష్ణుడు ఏదో ఒకటి తీసుకొని పో ఖాళీగా పోవద్దు స్వామి దగ్గరికి వెళ్తున్నావు అని చెప్పేసి ఈయన పొద్దున పొద్దున రెండు బాడీ తింటాడు కదా ఇక కృష్ణుడు కూడా పాప ఈమె అదే చెప్పుంది ఈ అమ్మాయి ఏమి నేను టిఫిన్ లాగా బాడీ తీసుకుని వచ్చినాను అని కృష్ణుడు తెలియదు ఏం తింటాడు ఏం బుక్ చదవలేదు కృష్ణుడు ఏం తింటాడు కృష్ణుడు ఏం తింటాడు పత్రం పుష్పం పొలం తోయం ఇవమే భక్తి ప్రవేశించి దదహం ప్రియతాత్మన అష్టనామి ప్రియతాత్మన అన్నాడు ప్రేమలు ఇస్తే అది తింటాను కానీ ఇదంతా తింటాడు కృష్ణుడు ఇంకేదో పాప అప్పుడే ఒక బ్రాహ్మణుడు మంచి గంగా స్నానం చేసుకుని ఆ చలిలో అలకానందల స్నానం చేసుకుని జంజం పట్టుకొని ఇంక గాయత్రి కోసం సగం మునిగినాడు అట్టే వాడిని ఒక కొట్టేసి పట్టుకుని చేసినాడు ఎందుకంటే కృష్ణుడు అన్నాడు కదా ఒట్టి చేతులు పోవద్దు శివుడు అన్నాడు కదా ఒట్టి చేతులు పోవద్దు ఏదైనా పోయినప్పుడు ఏదైనా టిఫిన్ క్యాన్ పట్టుకొని పోని ఈయన పొద్దున పొద్దున తింటాడు కదా ఇదే ఫ్రెష్ ఇంకా కృష్ణుడు కూడా ఇదే ఫ్రెష్ పట్టుకొని పోయినాడు ఇదేదో పాతల కడ పడినాడు నమస్కరించాడు లేచినాడు చేతులతో పట్టుకున్నాడు ఇంత పొడుగుంది కాలు ఎలాడుతుంది తల ఎలాడుతుంది కృష్ణుడు చూసాడు ఏమీ ఇది మీకు బ్రేక్ఫాస్ట్ కింద బ్రేక్ఫాస్ట్ కదా అవును మీకు టిఫిన్ చేసుకోవడానికి చలికి బాగుంటుందండి మేము పొద్దున పొద్దున ఇదే తింటాము స్వామి రా బాబోయ్ ప్రాముడు జంజం కనిపిస్తుంది దోతి కనిపిస్తుంది చేతులు తులసి మాలలంతా కనిపిస్తుంది ఇదే నీకు ఎవరు చెప్పినారు నీకు లే మా మా బాస్ శివుడు చెప్పినాడు మీ ఒట్టి చేతులు పోవద్దు పోయేప్పుడు ఏదో ఒకటే స్వామికి ఏదో ఒకటే నీ చేతులు ఆయదు నీకు నచ్చేది ఏదో ఒకటి పట్టుకొని పో స్వామి కోసమని నీకు ఇష్టమైంది ఏదో పట్టుకొని పోను నీకు ఇష్టమైంది ఏదో దేవుడికి ఇవ్వాలి కదా నీకు ఇష్టమైంది ఏదో తీసుకుని పోను ఈయన ఇది ఇదేమ్రా బాబు ఇప్పుడే ఇది ఫ్రెష్ అండి నిన్నటిదంతా కాదు అంటే మీను ఒక్కొక్కసారి ఏం దొరకలేకపోతే ఏదో దువ్వేసి తుమ్మికి ఇక్కడ కనిపెడుతుంది శ్మశానం వేతికి ఎతికి తింటాడు ఈయనంటాడు స్వామి ఇది ఇప్పుడు ఇప్పుడే అలకరందలు ఇప్పుడే ఇప్పుడు తీసుకుని వచ్చినాను ఇప్పుడు తప్పని చేస్తుండే పట్టుకుని వచ్చినాను మీకోసం టిఫిన్ కానీ ఈయనకి ఏం సమాధానం చెప్పాలో ఆయనకు అర్థం కావాలి కృష్ణుడుకు పక్కన భార్య ఏమో జోక్ చేస్తుంది పత్రం పుష్పం పొలంతో ఏమాష్టామి ప్రయత్న ప్రేమలు ఏం తెచ్చినా కూడా తీసుకుంటాను అన్నావు కదా తీసుకో తీసుకో తిన్ను తిన్ను అని ఏ రుక్మిణి ఊరికని ఉన్నాను ఎగతలు చేద్దాం ఆయన ఒక సైడ్ నుంచి ఆయన గంట కనుడు ఈయనేం తీసుకోవట్లేదు ప్రేమంలో ఏమి ఇచ్చినా తీసుకుంటాను మా బాస్ చెప్పినాడు శివుడు చెప్పినాడు ఈయనేదో నాకు వద్దని దూరం దొరకబోతున్నాడు ఇది చూసుకునేసి ఇది ఎక్కడ నీకు దొరికిందంటే లేదు మీ దగ్గర పోయినప్పుడు ఖాళీగా పోదు ఏదో ఒకటి పట్టుకొని అని చెప్పినారు అందుకు ఇది తీసుకుని వచ్చినాను ఏమేమి తింటానని చెప్పలేదు మీ దేవుడును అదేం చెప్పలేదండి ప్రేమములు ఇస్తే ఏమన్నా తీసుకుంటాను అన్నారు నువ్వు ఇప్పుడు నవ్వుతా ఉంది ప్రేమములు ఇస్తున్నాడు అయ్యా నీకు ప్రేమములు ఇస్తున్నాడని నువ్వు ఉండు ఒకసారి ఈ విషయం తెలుసుకోదామంటే నీకేం కావాలి నాయన నీకేం కావాలి యాక్చువల్లీ ఇక్కడ ఏం కావాలా స్వామి ఇది ఒకటి తీసుకోండి మీరు ఫస్ట్ తినండి మళ్ళీ చెప్తాను ఎందుకంటే తినకముందు ఏం అడిగితే కొన్నిసారి ఏమి మీరు కదా తిన్న తర్వాత కొద్దిగా తృప్తి అయిన తర్వాత కడుపు నిండిన తర్వాత సరే అప్పుడు కొద్దిగా ప్రశాంతం అవుతుంది మనస్సు అప్పుడు ఏమైనా అడగచ్చు అని పాప ఈయన ఫస్ట్ నీకు ఏం కావాలో చెప్పు నేను ఇస్తాను లే మీరు తిని తర్వాత లే మళ్ళీ తిని చూసుకోదాంలే ఆ విషయము ఫస్ట్ నీకేం కావాలి నేను నాకు అలసిపోయినాను స్వామి రోజు ఇటువంటిదే మాంసం తినేది పొద్దున మధ్యాహ్నం సాయంకాలం ఒకసారి దొరుకుతుంది ఒకసారి దొరకరు దొరకలేకపోతే ఒకసారి కుళ్ళిపోయిందని తినాల్సి వస్తుంది మాకు ఆకలి కదా ఏదో ఒకటి తినాల్సి వస్తుంది సో నాకు అలసిపోయింది ఎందుకు ఈ జంతు జాగా రోజు దీన్ని వేటాడేది తినేది నాకు ఇష్టం లేదండి ఆ పాపం నాకెందుకు నాకు మోక్షం కావాలని మా స్వామిని అడిగినాను స్వామి ఒకే మాట అన్నాడు నేను ఏం కావాలంటే ఇవ్వగలుగుతాను కానీ మోక్షం గీక్షం ఇద్దంతా నా వల్ల కుదరదు బాబు భగవత్ సామ్రాజ్యం నా చేతులు ఏం లేదు అది వైకుంఠాధిపతి శ్రీమన్నారాయణ చేతులు ఉన్నాడు ఆయన ఇప్పుడే బద్రీనాథ్ నుంచి వస్తూ ఉన్నాడు ఇట్లట్లు ఉన్నాడు నీవు అక్కడ పోతే దొరకతాడు నీకు నేను అన్నాను స్వామి నేను జీవితాంతం మణి కట్టుకుని చేతులకు గంటలు కట్టుకుని తిరిగేవాడు నేను ఎప్పుడు ఆయన తలుచుకునేవాడు కాదు ఆయన నామమే చెవులకు పడకుండా నేను చూసుకునేవాడు అటువంటి నన్ను చూసి ఆ స్వామి నన్ను ఏమన్నా మెచ్చుకుంటాడా అంటే ఆయన అట్లంత ఏం లేదు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహం త్వం సర్వపాపేపి మోక్షేష్యామి మాషుచ ఆయన అమన్నం ఆ మాట అన్నాడండి ఏం లేదు ఇంతవరకు చేసింది ఏమి నీ గుర్తుపెట్టుకోడంటే ఇప్పుడు కానీ నీవు శరణాగతి పొందితే ఇప్పుడు కూడా ఆ రక్షించడానికి ఆ స్వామి రెడీగా ఉన్నాడని చెప్పినాడు మీ గురించి ఆ మాట అన్నాడండి ఇంకా ఏదో ఉన్నాడు కృష్ణుడు మళ్ళీ ఏమన్నాడు మళ్ళీ ఏమన్నాడండి మళ్ళీ అదే మీరు ఇంతకుముందు కూడా అవతారంలో అదే మాట అన్నారంటే సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి చేయాచతే అభయం సర్వభూతేభ్యో దదామి తద్వ్రతమ్మ మహా అరే రాము రాములు వారు చెప్పిన మాట ఎప్పుడు విభీషణ శరణగతి అయినప్పుడు చాలామంది అడిగినారు ఇప్పుడు రావుండొచ్చి ఏం చేస్తావు అని చెప్పేసి విభీషణకు లంకం ఇచ్చేసి అయిపోయింది అన్నారు ఒకవేళ ఎవరన్నా పర్వాలేదు రాములోరు అంటారు అయ్యా రాముడా నేను నీవాడయ్యా నన్ను రక్షించయ్యా అని చెప్పి సరెండర్ అయిపోతే అది నా వ్రతం నేను వాడు కాపాడుతాను విభీషణ్ ఏమో కాపాడినావు ఇప్పుడు రావుండి వస్తే ఏం చేస్తావు చాలామంది అడిగినారు కోతులు పాప కోతులు కదా దానికి భయం ఉంది పాప <laughs> రేపు ఏమవుతుందో రావు రావునట్టు దానికి కూడా కొద్దిగా ఉంది <laughs> రేపు ఏమవుతుంది అని అన్నాడు రావణుడా రావణుడు సరెండర్ అయిపోతే సీతాదేవిని రిటర్న్ ఇచ్చేసి అయ్యా నేను చేసిన తప్పైంది రామా నేను నీ దాసుడయ్యా నేను మాయలు పడి ఎటువంటి పని చేసినా నన్ను క్షమించమంటే క్షమిస్తాను క్షమిస్తే మరి నువ్వు ఆయనకు రాజ్యం ఇయ్యాలి కదా విభీషణకు ఆల్రెడీ రాజ్యం ఇచ్చేయిపోయింది మళ్ళీ ఆయనకి ఎక్కడ నుంచి ఇస్తావు నువ్వు ఆయనకి ఎక్కడి నుంచి రాజ్యం ఇస్తావు అన్న అయోధ్య ఉంది అన్నాడు కోతులు కొద్దిగా తెలివి ఎక్కువ కోతులు అడిగినాయి పాప నీ అయోధ్య నీది ఒకటి కాదు నీ బాబు సొమ్ము ఒకటి కాదు అది దశరథ మహారాజుది నలుగురికి షేర్ ఉంది దాంట్లో లక్ష్మణుడు ఉన్నాడు భరత్ ఉన్నాడు శత్రుఘ్నుడు ఉన్నాడు కదా నలుగురికి ఉన్నాయి మళ్ళీ వాళ్ళు గొడవ పెడితే గొడవ పెడితే ఏముంది వైకుంఠ నాదుంది నాన్న ఇచ్చేస్తానన్నాడు అది దేవుడు అంటే వైకుంఠ గోరు గొడవ పెట్టుకుని రారు కదా నాదే కదా అదే మొత్తం ఆయనకి ఇస్తాను రాముడు కానీ శరణుడు కానీ అబ్బాయి నేను ఇస్తానన్నాడు అట్లా అన్నాడండి స్వామి ఏదైనా పర్వాలేదు మీరు అయ్యా ఇంతవరకు చేసిన తప్పైందయ్యా నన్ను క్షమించయ్యా ఇంకా నేను మంచి మార్గాలు ఉంటాను మీకు సరెండర్ అయినా రక్ష రక్షించమని చెప్తే తప్పకుండా మీరు అభయం ఇస్తారంటే అటువంటి వాడికని ఇంకా కృష్ణుడికి ఏం చేయాలో అర్థం కాలేదు ఇప్పుడు నీకు కావలసింది అయితే మోక్షం అవునండి భగవతమ్మం కావాలా భగవతం అంతే కదా ఈ ఇది ఎక్కడి నుంచి పట్టుకుని వచ్చినావు అది ఇప్పుడండి పొద్దున్న పాప సూర్యోదయం చేస్తాను సూర్యోదయాల జపం చేస్తున్నాడండి చలికి పాప పొద్దున పొద్దున స్నానం చేసుకుని నేను స్నానం చేస్తాను నేను చూస్తానండి స్నానం అంతా అయిన తర్వాత ఫ్రెష్గా మిమ్మల్ని తలుచుకొని నిలబడి ఉన్నాగా కరెక్ట్గా కోటేసి పట్టుకుని వచ్చేసినాను దేనికి అదే స్వామి అన్నాడు ఒట్టి చేతులు పోవద్దు ఏదో నీ చేతులు నీ నీకేది నచ్చింది తీసుకుని పోయాను నాకు నచ్చింది పొద్దున పొద్దున ఇటువంటిది జరుగుతుంది బాగా నచ్చుతాయండి మాకని నీకు నచ్చింది అని చెప్పి నా కూడా పట్టుకొని తినాలని తీసుకుని వచ్చినా తిన్నాను కాదు మా స్వామి చెప్పినాడు అట్లా ఏదో ఒక నచ్చేది కదా కొంచెమంది కాకరకాయ కైలా పోయేది కాశీకి పోయేది కాశీకి పోయి కాకరకాయ వదిలేసి వచ్చేది ఎందుకది కొంచెం కొంచెమంది నచ్చదు వాళ్ళకి నచ్చలేదు దేవుడికి ఒప్పించేది దాన్ని ఇంక నీవు తింటా ఉండు కాకరకాయ మేము మంచిగా పన్నీర్ సబ్జీ తినేస్తామని చెప్పేసి కాకరకాయ దేవుడికి వదిలేసేది ఇంక మేము కాకరకాయ తిన్నాం ఎందుకు అది చేదుకుంది దానికి కాశీలపై వదిలేదు దానికి ఇంట్లో వదిలేయచ్చు కదా దానికి కాశీ కాశీ వరకు పోవాలి కాకరకాయ వదలడానికి వాళ్ళకి ఏదో నచ్చలేదా దాన్ని దేవుడి పేరు చెప్పి వదిలేదు ఏదో గారు పడదా దాన్ని దేవుడి పేరు చెప్పేది మేము కాకరకాయ తిన్నామండి ఏమే మేము కాశీలు వదిలేసినాం కాకరకాయ కాశీలు పోయి ఏదో పన్నీర్ సబ్జీ వదిలేసి ఉండొచ్చు కదా అది ఎందుకు వదలలేదు గోబీ మంచులు పోయి కాశీలు పోయి వదిలేచ్చు కదా అదంతా వదలము కదా మిరపకాయ బజ్జీలు ఉన్నాయి కాశీలు వదలడానికి కేసరి బాతులు ఉన్నాయి టమాటో తొక్కులు ఉన్నాయి రకరకాల తొక్కులు పోయి కాశీలు పోయి వదిలేచ్చు కదా పెరుగన్నాము ఆవకాయ ఎంత ఉన్నాయి కదా దాన్ని ఎందుకు కాశీలు వదలము ఆహా అది నాలుగకి ఆనందం ఇస్తాయి కాకరకాయ కొద్దిగా చేతుకుంటే అది శివుడికి పాప కాశీకి పోయి శివుడికి వదిలేసి వచ్చారు మనకు నచ్చేది మాత్రం పట్టుకొని వచ్చారు పాప ఈ అబ్బాయి అంత మహా పని చేయలేదు రాక్షసుడైనా కానీ మంచి తెలివితోటి తనకేదో నచ్చుతుందా దేవుడికి అది తీసుకుని వచ్చాడు ఆయన అయితే పెద్ద తప్పేం చేయలేదు కానీ రాక్షస జన్మం పాపకు బుద్ధి లేదు పాప కృష్ణుడు అన్నాడు సరే నేను చేసే తప్పిననేది సరే అది ఇచ్చి నాకు ఇచ్చే అని చెప్పేసి ఆ శరీరాన్ని తాకేసినాడు ఫస్ట్ ఆ శరీరాన్ని బో మోక్ష పంపించినాడు తన కోసం అర్పించుకోడాడు భగవంతుని కోసం అది జీవితాన్ని అర్పించింది కదా తన లైఫ్ పోయింది కదా దేవుడి పేరు చెప్పుకొనేసి దానికి ఫస్ట్ వైకుంఠం పంపించేసినాడు ఆ ఆత్మ ఎక్కడుంది వెతికి దాన్ని అట్లే వైకుంఠం పంపించేసినాడు తర్వాత గంట కన్నా చేతులు ఆ బాడీ లేదు అది వైకుంఠకి వెళ్ళిపోయింది సరే రా ఇక్కడ రా ఏం కావాలి సరే స్వామి అదే స్వామి ఆయన కూడా ప్రేమంలో వైకుంఠం పంపించేసినాడు ఎందుకంటే భగవంతుడు దాన్ని ఏం స్వీకరించలేదు కానీ తను తినాలని చెప్పేసి ఆయన తెలియలేక భగవంతుడి కోసమని పట్టుకొని వచ్చినాడు కదా ఏదో ఒట్టి చేతులు భగవంతుడి పోకూడదు ఏదో దేవుడి దగ్గర పోయినప్పుడు ఏదో ఒకటి పట్టుకొని పోవాలా పట్టుకుని ఆయనకు ఆయనకు అంతవరకు భక్తియే చేయలేదు అని దేవుడి గురించి ఏం తెలియదు దేవుడు ఏం తింటాడు ఏం తిన్నాడు అని చెప్పేసి కూడా దేవుడికి తెలియదు దేవుడి గురించి ఏం తెలియదు అయినా కానీ ఏదో పాప ప్రేమంలో పట్టుకొని వచ్చినప్పుడు భగవంతుడిని కాపాడినాడు కదా జగన్నాథ్పూర్లో మనం ఇంతకుముందు నేను కన్నడలు చెప్పినాను మనం తెలుగులు విన్నాం మనకు గుర్తుంది కదా ఆమె పాప ఏం రోజు వీళ్ళు పనసకాయలు అంటే ఇంకేదో గెనసగడ్డలంటే ఆ స్వీట్ అంటే ఆ పంకిన్ అది పంకిన్ ఆల్రెడీ గుమ్మడికాయలు తీయ తీయగానే ఉంటాయి రోజు ఈ స్వామికి ఇట్లాంటిది పెడితే ఎట్లా నాలుగు సప్పసప్పగా ఉంటే రెండు రోజులు చేప పులుసు పెడితే బాగుంటుందని చెప్పేసి పాప ఆమె మంచి కష్టపడి ఏంట్లు చేపలు ఒక రెండు మూడు చేపలు <laughs> ఊరిస్తా కదా చేపలు దండిగా దొరుకుతాయి జగన్నాథపురి కాడ మంచి చేపలు తీసుకొని పోయి దానికి రకరకాల మసాలాలంతా వేపి దాన్ని వేంపుడు చేసి దాన్ని తీసుకుని వచ్చింది జగన్నాథ్కి ఇవ్వాలని చెప్పేసి ప్రేమంలో తీసుకుని వచ్చింది పాప ఆమె ఆ జగన్నాథ్ పొద్దు నుంచి రాత్రి వరకు ఆ చప్ప చప్ప ఎట్లా తింటాడండి ఒక రెండు చేపల మొక్కలు ఉంటే ఎంత బాగా అన్నం పోతాయి లోపల అని చెప్పేసి పాప తీసుకుని పోతే <laughs> తీసుకుని పోయింది ఏదో సెక్యూరిటీకి నాతం వస్తుంది స్మెల్ వస్తుంది అది చేపల స్మెల్ ఎవరికి వస్తుందండి ఎవరు చేప తినరా వాళ్ళకి మాత్రం వస్తుంది చేపలు తినే వాళ్ళకి బాగుంటాయి స్మెల్ అది అది వాళ్ళకు కంపు అనిపించదు చేపలు తినలేని వాళ్ళకి ముక్కు పట్టుకుంటారు బాగా ఎక్కడదురా స్మెల్ నా కంపు కొడుతుందంటే ముక్కులు పట్టుకుంటారు అది తినేవాళ్ళని చూడు వాళ్ళే వాళ్ళకి నాలుగలు లాలారసం బయటకు వస్తూ ఉంది కదా ఆ జగన్నాథపురి చూడు కొన్ని ప్లేస్లు జగన్నాథ్పురి కన్యాకుమారులంతా పోతే ఆ చేపలు ఫ్రై చేసేప్పుడు మనిషి తట్టుకోలేకపోతున్నాడు ఆడు అప్పుడే అన్ని పాపలు పోవడానికి అక్కడ సముద్రంలో స్నానం చేసి బయటకు వస్తాడు ఆ చేపలు ఫ్రైలు పడిపోతాడు ఇంకా వాడు ఆ ఊరుకు పోయి పుణ్య సంపాదించి ఏం చేస్తాడు చెప్పు అక్కడేదో స్నానం చేసుకున్నాడు ఇక్కడ దర్శనం చేసుకున్నాడు ఈ కంపుకు పడిపోయినాడు ఒక ప్రభావం ఏం చెప్పాలా అట్లా తినేవాళ్ళకి అది కంప అనిపించదు పాప ఈమెకు అది కంపం అనిపించలే ఈ జగన్నాథ్ పాప చెప్పచెప్పగా తిని అన్న తమ్ములు ఈ చెల్లి ఎంత కష్టపడుతున్నారని రకరకాల ఫ్రైలు చేసుకుని టిఫిన్ బాక్సులు వేసుకునేసి కవర్ చేసి కప్పేసి ఇంకా గట్టిగా సారి దాన్ని కప్పుకొనేసి పట్టుకొని వచ్చేసింది సెక్యూరిటీ పాప వెజిటేరియన్ ఏమో పాప వాడికి కంపు కొడతా ఉంది ఎక్కడ మా గుడి లోపల ఇంత కంపు వస్తుంది అని చెప్పేసి చేపల కంపు ఏదో చేపలతో ఒక చేపలు ఉండే ఏరియాలు ఒక మంచి గాలి వస్తే కూడా ఒక ఊరుకు ఫుల్ ఒకసారి గమ్మని కంపు కొడతాయి ఏదో అట్లా వచ్చిందా అనుకుంటే ఇది ఫ్రై చేసిన స్మెల్ వేరే వస్తుంది ఇంకా అందరిని బాగా చెక్ చేస్తున్నాడు చెక్ చేసి చూస్తే జగన్నాథ స్వామి లోపల చూస్తున్నాడు చేపలు తీసుకుని వచ్చిన అయ్యో బలభద్ర స్వామి అయ్యో అయ్యో వద్దొద్దా సుభద్ర అయ్యో నాకు వద్దు వద్దని చెప్పేసి ఈ మీద ప్రేమలు చేస్తూ ఉంది లోపలకు వీళ్ళు ముగ్గురు మాకొద్దు అని వీళ్ళు భయపడుతున్నారు లోపల ఎక్కడ చేప ఫ్రై లోపల వస్తుందో వీళ్ళు బాధ జగన్నాథ్ ప్రేమలు చేసుకుని వస్తున్నాడు మా పిమ్మ అమ్మాయిని నేను తినలేకపోతే కూడా ఆమెను రక్షించాలి కదా నా పైన ప్రేమను కదా బుద్ధి లేకుండా అజ్ఞానంలో తెచ్చింది అనగానే లోపల ఆ ప్రేమ ఉంది ఏం చేయాలి చేపల ముక్కలు జగనంత కూడా అర్థం కాలే ఇంకా సెక్యూరిటీ ఏదో ఫోర్స్ఫుల్గా పట్టుకునేసి కింద పడేసినాడు ఆ టిఫిన్ బాక్స్ కింద పడి టప్ అని ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయితే ఇంకా జగన్నాథ్ ఎట్టొకడమ్మని రక్షించాలి కదా చూస్తే అది ఆ కాయదు పనస పండలు ఉన్నాయి కదా అట్లా మూడు నాలుగు ఎగిరి కింద పడింది పడింది దుర్య చేపనే కానీ జగన్నాథుడు ఆయన రక్షించాలని చెప్పి ఏం చేసినాడంటే ఇమీడియట్లీ దాన్ని పనస్ పండు ఒక ఏమంటారు దాన్ని పనసకాయలు ఆ ముక్కలు ముక్కలు ఉంటాయి కదా పనసకాయలాగా నాలుగైదు కింద పడినట్టు చేసేసినాడు సెక్యూరిటీ ఇదేం రా చేపలు కంపు వచ్చింది పనసకాయకి కానీ ఒక్కొక్కటి మూసి చూస్తున్నాడు చూస్తే పక్క పనసకాయ స్మెల్ వస్తుంది పనస పండులే మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది చేపల పండు ఆమె పాప అర్థం చేసుకుని నా తప్పు చేసింది తప్పైంది జగన్నాథ్ మళ్ళీ నన్ను రక్షించడానికి ఆమె తెలుసు కదా టిఫిన్ బాక్స్ ఆమెనే ప్యాక్ చేసింది ఆమెకు ఐడియాలో లోపల ఎన్ని రుయ్య చేపలు పెట్టిన ఆమెకు బాగా ఐడియా ఉంది కానీ జగన్నాథ్ తను రక్షించినాడు జగన్నాథ్కి ఇది నచ్చదు కానీ నా ప్రేమ జగన్నాథ్ కావాలని కోరుకున్నాడు అట్లా పాప కృష్ణుడు ఏం చేస్తాడు సరే కృష్ణుడికి ఇది ఇదంత కృష్ణుడు తింటాడా కృష్ణుడు ఆ బ్రాహ్మణుడికి మోక్షం ఇచ్చేసినాడు భగవతం పనిపించేసినాడు తర్వాత ఈయన కూడా ఘంటాకర్ణుడు కూడా ఈవెన్ ఇంతవరకు భక్తి చేయలేదు కానీ ప్రేమం నాపైన ఒక నా ప్రేమం కావాలా అని చెప్పేసి నన్ను అడిగితే ఏదో నా దగ్గర దొరుకుతుంది ఏదో ఒకటి నాకు ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఫీస్ట్ అంటే ఆయన లెక్కలు ఫ్రెష్గా ఇప్పుడికిప్పుడే ఇప్పుడు కొద్దిసేపు అయింది స్వామి చనిపోయి ఫ్రెష్ ఇది విందు అందుకే మేము చెప్తుంది కదా గంటా కర్ణుడిలాగా ఇది విందు ఇచ్చేసిన స్వామికి అని చెప్తుంది కదా ఆమె ఈ నాలుగో ఐదో పాయింట్ ఐదో పెట్టండి మంది ఆరో పాయింట్లు ఆమె చెప్తుంది ఘంటాకర్ణుని వలె శవవిందు పెట్టానా ఆమె అడుగుతుంది ఘంటాకర్ణుడిలాగా విందు పెట్టానా పిండ విరుందు విట్టేనో ఘంటాకర్ణని పోలే తమిళ్లో రామాంజులు వారిని అడుగుతారు అట్లాంటి పని ఏమన్నా నేను చేశానా కృష్ణుని ప్లీజ్ చేయాలని చెప్పేసి ఈవెన్ అజ్ఞానంతో అని ఏదో ఒకటి ప్లీజింగ్ అయ్యే విధంగా అజ్ఞాత సుకృతి అంటారు కదా మనకు తెలియకుండానే ఏదైనా భగవంతుని ప్లీజ్ చేసే పని అన్నా చేసినామా అది కూడా లేదే దేవుడు ఇక్కడే ఉన్నాడు మా ఇంట్లో ఉన్నాడు పొద్దున్న లేచి ఏదో నాలుగు తులసి మాలలు కట్టుకొని తీసుకుని పోవచ్చు లేకుండా పొద్దున్న లేచి భగవంతుడికి ఏదో పొంగల నైవేద్యం కోసం తీర్చుకొని పోవచ్చు ఏదో ఇంటికాడ పక్కన ఏదో క్యారెట్ పండ్లు ఏదో పట్టుకునేసి అయ్యో దేవుడికి బ్రేక్ఫాస్ట్ కానీ తీసుకొని పోవచ్చు ఎన్నో అవకాశాలు ఉన్నాయి గుడి పక్కన ఉన్నప్పుడు ఒక తెంకాయ తీసుకొని పోయి దేవుడికి నైవేద్యాన్ని పెట్టచ్చు ఎన్ని వస్తువులు ఉన్నాయి దేవుడికి ఒక కొబ్బరి బండ పట్టుకొని పోవచ్చు ఆవు పాలు దొరికితే ఆవు పాలు పట్టుకొని గుడికి పోయచ్చు స్వామి ఏదో మన మన సేవ మన చేతికి మన శక్తికి ఎంత అనుకూలంగా ఉందో అంత అరటిపండు ఉండొచ్చు ఒక పాలు ఉండొచ్చు ఒక టెంకాయ ఉండొచ్చు ఏమైనా పట్టుకుని గుడి పక్కన ఉన్నప్పుడు ఒక గార్లాండ్ చిన్న చిన్నది ఏం ఇన్కమ్ లేనిప్పుడు కూడా దీనికంత ఎక్కువ డబ్బులు ఉండదు కదా తులసికి అంత ఏమేమి డబ్బులు ఉండదు ఐదు రూపాయలు కూడా దొరుకుతాయి అప్పుడు అటువంటి వస్తువునన్న భగవంతుడు పోయి అర్పించవచ్చు అటువంటి పని నేను చేయలేదే ఇంత పక్కనే ఇంత పెద్ద వైతమా అనేది పెరుమాళ్ ఇంత పక్కనే ఉన్నాడు ఆయన కోసం నేను ఏం చేయలేదే నేను ఎందుకు ఉండాలి ఇక్కడ అని చెప్పేసి ఆమె ఆ ఊరు వదిలేసి పోతానని నిశ్చయించుకునింది రామంచులారు వదలట్లేదు ఇంకా నువ్వు ఆమెకి ఇంకే మైండ్లో ఏమేముంది ఇంకా నేను అంత భక్తుడు కాలేదు ఇంత భక్తుడు కాలేదు బాధపడుతుంది కదా ఇంకే ఎవరి గురించి చెప్తుంది రామంజుల వరకు కూడా ఆతృత కలిగింది రామంజులు లేదు లేదు ఆగమని ఆపేసి ఉంటే ఇంకా ఇంకా పాయింట్లు వస్తూ ఉంది మనం రేపు తిరిగి ఉన్నప్పుడు చర్చించుకుందాం శ్రీ శ్రీ राधा गोविंद भगवान की जय जगन्नाथ बलदेव सुभद्र महाराणी की जय रंगनाथ स्वामी की जय रामांजलवारी की जय जगत गुरु शिल प्रोपाद की जय की जय